సాధకుడు ఆత్మస్వరూపమునకు పూర్ణత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయాలి ఎట్లయితే సంసార ధర్మానికి నిర్మించబడతారు ఆత్మ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కోసం మొత్తం పృథ్వీలో ఉన్నది జ్ఞానం లేదని అర్థం మనంతరం అసలులో మహారాజు మహారాజ్యాన్ని కూడా త్యాగం చేసి ఆత్మ స్వరూపం తెలుసుకుని కృషి చేస్తారు అంత విలువైనటువంటి జ్ఞానం జ్ఞానమే విలువ తెలుసుకున్నదే మనం తెలుసు పట్టుకోవాలని పొందుతారు పట్టుకోవాలని ఏమంటారు ఎలా ఉంటుందో దేశం ఆ క్రియ ముందు కావాలన్నప్పుడు దేశం తెలియకపోతుంది మనస్సులో పట్టుకుంటారు మనస్సులో ముందు కాదు నేను ఒకదాహరణ ఏది మన భావం తప్పుకో బదులు మనల్ని తెలుసుకున్నాను మనం ఎందుకంటే ఎంత జ్ఞానము ఆత్మస్వరూపం మానవ స్వరూపం జ్ఞానం యొక్క ఆ జ్ఞానంలో ఆత్మధారణ ఏదైతే మనం సో అదేవిధంగా ఆత్మాశ్వరి నడుచుకుందాం ఈ అంటే ప్రకరణం ముఖ్యంగా సూచిస్తుంది అంటే ఎవరైతే ఎవరు మీకు పూర్వంలో ఉన్న ప్రకరణం ఏంటి కర్మ కర్మయోగ కర్మయోగి మీకు పూర్వం ఉన్న ప్రకరణం ఇవి ఉన్నారంటే అప్పుడు ప్రకరణం రెండో ఎన్నో చేశారు కర్మయోగము బ్రహ్మ కర్మయోగ కర్మయోగశాస్త్రే యోగశాస్త్రం అంటే కర్మయోగశాస్త్రం కాబట్టి కర్మయోగం సందర్భం అయింది ఆ సందర్భంలో మనం పెద్దగా ఫిక్స్ అవుతాం అంతేకాకుండా కర్మయోగం ఇది అదే ఫ్రెండ్ కాదు కర్మయోగం ద్వారా మనం సత్యాన్ని తెలుసుకుని కృతార్థ కావడానికి ప్రయత్నించాం కాబట్టి ఆ కృతార్థ లక్షణం కూడా మనం తెలుసుకుంటాం తెలుసుకుంటే ఈ కర్మయోగము అనే నీటి ద్వారా మనం ఈ లక్ష్యాన్ని చేసేందుకు మనం ఆ మార్గంలో ఉన్నామో తెలుస్తూ ఉంటాం కాబట్టి భక్తి అనేది ప్రకరణాన్ని విభాగం చేసి వస్తుంది ఈ జలాన్ని బట్టి అంటే ఈ వాళ్ళు డివైడ్ చేసిన తర్వాత లేకపోతే యహ అంటే కర్మయోగి అని అర్థం కావాలి ఈ యొక్క బలాన్ని బట్టి యహ సాధించిన సంస్కరణంటే ఆత్మజ్ఞానం వివేకికి సంస్కరణానికి ఆత్మజ్ఞానం నిష్ణ అంటే వివేకపూర్వకంగా ఉంటుంది పూర్ణమైన వివేకం వివేకం వివేకం అర్థమంతో ఉంటారు ఎవరికి అర్థంతో ఉండదు నేను ఎవరు రెండో అధ్యాయంలో నాలుగు చెప్పాను అక్కడ జ్ఞానయోగము కాంతియోగము కర్మయోగము అనుకుంటా కాంత్యము అంటే ఆత్మ పూర్ణం జీవన్ముక్తావస్థకంటే కాదు సో జీవన్ముక్తావస్థకి దారి తీసేటువంటి నిష్ట ఏంటంటే వివేకం మనం అభ్యాసం చేయాల్సింది వివేకాన్ని ఆత్మ స్వరూపాన్ని నేను అభ్యాసం చేస్తున్నాను విద్యార్థి గోల్ ల్యాండ్ అనేది అంటే అంటే గోలంలో పడ్డట్టుగా వీళ్ళు వెళ్ళి ఆత్మ స్వరూపంలో వీళ్ళు చేయాల్సిందల్లా వివేక అభ్యాసం చేయాలి ఆ వివేకాన్ని అభ్యాసం చేసే వారికి సాంఖ్యుడు సాంఖ్యుడు అని అంటారు సాంఖ్య సో ఆత్మజ్ఞానం అంటే అదే వివేకపూర్వకంగా వివేకం ఎలా ఉంటుందో తెలుస్తుందండి దేహము నేను కాదు అంటే దేహాభిమాన ప్రయుక్తమైన వ్యవహారం చాలా ఉండదు ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ వాస్తవంగా దేహాభిమాన ప్రయుక్తమైన వ్యవహారం సింహాసనాన్ని ప్రయత్నం వ్యవహారం చేయాలి ఇప్పుడు సింహాసనాన్ని నిండా ఉన్నవారు ఏం చేస్తారు ఏ గ్రహములకు ఈ భోజనాలు ఇంకా గ్రహం కాబట్టి భోజనాలు ఏమో ఉంటాయి కాబట్టి పూర్తి నిర్వహిస్తారు కానీ దేహాభిమానం ఏది మహాత్ముడు ఏం చేస్తారంటే దేహధారణ మాత్రం ఇష్టం చేయాలని చేస్తారు సో మహాత్ముడికి దేహాభిమానం ఉంటుందా ఉంటుందా ఒకసారి మీమాంసాయి ఉంటుంది ఒకసారి అభిమానం ఎందుకంటే దేహాభిమానం లేకనిస్తూ భిక్ష ఎందుకు చేస్తాను చేస్తున్నానికి దేహాభిమానం ఉంది ఇంద్రియాభిమానం కూడా ఉంటుంది ఒక ఇతరం ఇంద్రియాభిమానం కూడా ఉంటుంది ఇంద్రియాభిమానం లేదనుకుంటుంది మహాత్ముడికి ఇప్పుడు అర్థం చేసి నోట్లో ఎందుకుంటాడు దేవుడు ఇంద్రియాభిమానం వస్తుంది అంటే ఇది నేను ఎవరు ఇది తను అనే విధానం తెలుస్తూ ఉంటుంది అంటే అభిమానం ఒక్క ఇతరులకు అభిమానం ఉంటుంది కేవలం దేహధారణ అవసరం అంటే అభిమానం ఉంటుంది ఆ అభిమానం కూడా బాధితమైన అది కూడా మీకు వ్యతిరేకించబడుతూ ఉంటుంది సరే ఒకసారి దేహం దేహమే అయి తీసుకోవాలి ఇంత తేడా ఉంటుందన్నమాట కాబట్టి అభిమానం ఉంటుంది సో అది అది కేవలము దేహధారణ కోరితే ఆ అభిమానం ఇది మినిమం దేహధారణ అది కూడా బాధితమైనది కాబట్టి ఆ స్థితిని చేరుకోవడానికి ఎవరైతే అభ్యాసం చేస్తూ ఉంటాడో వాడు ఎటువంటి అభ్యాసం చేస్తాడు దేహాభిమానం ఉన్నంత వరకు దేహాభిమానాన్ని నిషేధించడమే అభ్యాసం నేను దేహం కాదు అని ఎంతవరకు వీళ్ళు అభ్యాసం చేయాలి నేను దేహము భ్రాంతి కొనసాగించడానికి నేను దేహము అనే భ్రాంతి కలుగుతుంటే తెలుస్తుంది ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది నేను దేహము అనే భ్రాంతి కలుగుతున్నప్పుడు క్రీడ వస్తుంది దేహానికి సంబంధించి ఇన్సెక్యూరిటీ కూడా అలాగే విధానం ఉంటుంది చాలా సెక్యూర్గా వచ్చేస్తారు ఈజీగా వచ్చేస్తారు హ్యాపీగా వచ్చేస్తారు సో గ్రహాభిమానానికి సంబంధించిన లక్షణాలు ఎన్ని ఉండవు కేవలం హింసాపేదం ఒక్కటే మీరు కాదుతో మీరు ఉంటుంది అంతకుమించి అంటే ఏదో సెలెక్ట్ తప్పకూడదు లేకపోతే వేడిగా ఉంటే ఇలాంటివి మీరు దేహధారణ మాత్రం ఉంటుంది దాన్ని బట్టి అభిమానం అంత మాత్రం ఉంటుంది కొంత దృఢమైనటువంటి దేహాభిమానం ఉండదు ఆ స్థితిని మా మానవుడు సాధకుడు వివేకం ద్వారా అలాగే అది చాలా ముఖ్యం దేహాభిమానమే అతను సంస్కృతులకు వేదాంతం అంతకంటే కూడా ఇంకా ప్రధాన వాస్తవంగా ఏంటంటే మనస్సు ఎదురు మనస్సులో ఒక దుఃఖాలు వస్తుంది దుఃఖాలు అలా ప్రవాహంగా వస్తాయి ఆ స్థితిని మార్చలేదు మహాత్మగలం అనేది ఇది మతమైన భ్రమ ఆ భ్రమని బయటకు రాస్తుంటాయి అలా వస్తూ ఉంటాయి ఎవరికి వస్తాయో చూసినా చూడండి బాగా ధనవంతులు ధనంలో మునిగి తేలి వల్ల వస్తాయి దాని బట్టి ఏం చేస్తుంది ధనము ప్రవాహం యొక్క నేతని మార్పులను చేస్తుంది అధికారం సందేహం కోటీశ్వరుడు ప్రభుత్వ ప్రవాహంలో పడిపోకుండా ఉంటాడు ఈ ఓట్లు ఆ సుఖదుఖాల సుఖదుఖ ప్రవాహం యొక్క క్యారెక్టర్ని మార్చలేదు అంటే క్యారెక్టర్ మార్చడం ఎలా ఉంటారు శుభం శుభం శుభం గమని శుభమే రావాలి దుఃఖం రావాలి అదే కదా క్యారెక్టర్ మార్చడం అంటే వారు నమ్మాలి ఇంకో ఉంటారు కానీ ఆ ప్రవాహం క్యారెక్టర్ మార్చలేదు ఎట్లయితే ఇంకా సందేహం ఉందా పవర్ పవర్ అంటే అంటే మామూలుగా మానవులు ప్రశ్న నేను చెప్తున్నాను పవర్ ఉంటుంది అధికారం ఉంటుంది జనాల్ family involve power political power all their life కొన్ని ఫ్యామిలీస్ అలా ఉంటాయి వాళ్ళ వాళ్ళు ఎప్పుడు పొలిటికల్ పవర్లోనే ఉంటారు ఏ పార్టీ వచ్చినా వీళ్ళు పవర్లోనే ఉంటారు వీళ్ళు ఎప్పుడు పవర్ లేకుండా ఏదో రకంగా వీళ్ళు పవర్లోనే ఉంటారు ఇప్పుడు అందుకు మామవారు ఉన్నారు మామవారు పార్టీలు ఉంటాయి అందుకు పార్టీలు ఉంటాయి ఎవరు వచ్చినా వీళ్ళ పవర్ కొనసాగిపోతూ ఉంటుంది మన దగ్గర సెంట్రల్లో పనుంటే వెతుకులా వెతుకులాగా అర్థంలాగా మీకు దేని దగ్గర ఎవరికన్నా వాళ్ళు ఫోన్లు చేంజ్ చేసుకుంటారు ఆ పొజిషన్ వాళ్ళని చేంజ్ చేసుకుంటారు వాళ్ళు పవర్లో ఉంటారు ఆయన వాళ్ళ సుదృష్ట ప్రవాహం ట్యాంక్ కావడం మారిందా అని మీకు గుర్తు వేసి మాట్లాడారు అది ఎలా ఉందో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు స్టేట్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ అయినా వాళ్ళు అలాగే ఉంటారు ఆ సుదృష్ట ప్రవాహంలోనే ఉంటారు ఎందుకంటే ఏం చేస్తుంది అధికారున్నా ఆ క్యారెక్టర్ ఒక్కొక్కసారి టైపులకి ఆ క్యారెక్టర్ మారదు అంటే నేను దుఃఖాన్ని సబ్స్టిట్యూట్ చేయలేను అలా వస్తూ ఉంటాను ఇంతకంటే నేను దుఃఖం దగ్గరగా చూసి ఆశ్చర్యపోయాను అధ్యాత్మ అంటే ఏదో దేవుడు పూజలు తర్వాత జపాలు ధ్యానాలు ఉపాసనలు విద్యార్థి వీటి ద్వారా ఆ క్యారెక్టర్ అర్థ మార్చి ప్రయత్నం చేస్తారో వేరే మనుషులు ఇల్లు చేస్తూ ఉంటాం వాళ్ళు గోపంతో చేస్తూ ఉంటాం నేను చూసిన వాళ్ళని చాలా దగ్గరగా చూసాను చాలా క్లోజ్గా చూశాను వాళ్ళు కూడా ఆకలేకపోయినారు వాళ్ళు కూడా ఆశతో అనుభవిస్తూ ఉన్నారు ఊళ్ళో వాళ్ళందరికీ వాస్తు చెప్పేటువంటి ఆయన సుదర్శ ప్రవాహంలో ఉన్నారు ఊళ్ళో వాళ్ళందరికీ గెలిపి చెప్పే ప్రవాహంలో ఉన్నారు ఊళ్ళో వాళ్ళందరికీ కామ్యకర్మలు గెలిపి ఆయన ప్రవాహంలో ఉన్నారు వేదాంతులు శుద్ధ సంప్రదాయంలో ఉన్నారు నేను చూస్తే తెలుసుకోండి మహావిద్వాంసులు శుద్ధ సంప్రదాయంలో ఉన్నారు దీని బట్టి మన విధానంలో వాళ్ళు వాళ్ళు ఎంతో ఉపాసన చేశారు ఎంత పొలాన్ని అధికారాన్ని చేతిలో ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయి పెరిగారు అంత ఎదిగి వాళ్ళు కూడా శుభోత్సాహ ప్రవాహంలో వెళ్తున్నారంటే దీని బట్టి మనకి ఏంటి తెలియదంటే ఈ శుభోత్సవ ప్రవాహాన్ని సపోర్ట్ చేసి మనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం తెలివి తప్పు అనేదానికి ఒకటి లేదు అని తెలుస్తుంది అయితే మీరు ఏం చేయగలుగుతాం అంటే వివేకాభ్యాసం అది మీకు అసంధించాం జిల్లా దానికోసం ఏంటి వివేకమాభ్యాసము అంటే మన సుఖ దుఃఖంలో అంతఃకరణ బంధములు నావి కావాలి ఇప్పుడు నిన్న వెదర్ ఎలా ఉంది ఆకాశం వేడి ఎంత వేడి ఇవాళ వెదర్ ఎలా ఉంది ఆకాశం ఎఫెక్ట్ అవుతుందా వన్ ల్యాక్ చేయాలి ఆకాశం నిశ్చలంగా ఉంటుంది సాక్షి ఆ విధంగా వివేకాభ్యాసం చేసి సుఖ ప్రవాహానికి అతీతంగా వెళ్ళిపోతుంది అంతేగాని ఆ ప్రవాహాన్ని మార్చే ప్రయత్నం చేశారంటే మరింత దుఃఖంలో పడుతుంటారు ఎవరు ఇంతవరకు కృష్ణుడికి నాలుగు ఎవరు సఫలు సఫలుడు కాలేదు ఇంద్రుడు సఫలుడు కాలేదు అంటే ఇంద్రుడు గుణం తెలుగు తెలుసుకుని ఆత్మవిద్యను తెలుసుకుని కృతార్థులయ్యాడు ఎందుకంటే వారు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే వరకు వారు ప్రతిపక్షులు అభిమానుల్లో ప్రతిపోతాను ఇంద్రుడికి కూడా తెలుస్తుంది ఈ కథంగా ఉంది ఏంటంటే ముందు అసలు ఈ సుఖ మీద ఉండే ఫోకస్ని షిఫ్ట్ చేయాలి దుఃఖాలు వస్తూ ఉంటాయి దుఃఖాన్ని ఎండ్యూర్ చేసేస్తాం దుఃఖాన్ని ఎండ్యూర్ చేసేస్తాం ఎండ్యూర్ చేయటమే ఎందుకు ఏంటో తెలియజేయాలని ఎందుకు చేయటమే కథలో మొత్తం వస్తే ఏం చేస్తానండి ఒక గంటో అరగంటో ముప్పో గంటో గంటో దాన్ని అలాగే సహిస్తాను అయితే అదే సెటరైట్ అయినప్పుడు అవుతుంది ఎప్పుడైనా సహిస్తాం కాబట్టి ఎండ్యూర్ చేస్తే కాబట్టి ఆ విజయకాన్ని అభ్యాసం చేయాలి ఎక్స్టర్నలైజ్ చేయాలి దేహంలో ఉన్నటువంటి వికారాన్ని ఎక్స్టర్నలైజ్ చేయాలి వివేకం అంటే అది అలాగే మనస్సులో ఉండే వికారాన్ని ఎక్స్టర్నలైజ్ చేయాలి ఎప్పుడైతే నేను వివేకాధ్యాత్మిక ఎక్స్టర్నలైజ్ చేశారో దాని దీప్తి తగ్గింది దీన్ని సామర్థ్య ఆత్మజ్ఞానం అని అంటారు వాడు ఎలా ఉంటాడు ఆత్మరతి ఆత్మనిరతి నదిషయేషు ఆత్మరతిరే ఆత్మజ్ఞానం స్థితి ఏ విధంగా వాడు అభ్యాసం చేసుకోవాలంటే తన రతి ఎక్కడ ఉన్నది రతి తృప్తి తృప్తి మూడు ఉన్నాయి సో ఇది ఉపనిషత్తులో కూడా వస్తున్నాయి కదండి రతి అంటే మనం ప్రేమించిన మనం ఇష్టమనే వ్యక్తి యొక్క కంపెనీలో మనకి లభించేటువంటి ఉల్లాసానికి లబ్ధి చేస్తుంది మనం ఇష్టపడే వ్యక్తి యొక్క కంపెనీ సో ఇప్పుడు ఎలా ఉంటారంటే మానవులు ఎలా ఉంటారు చాలా వల్నరబుల్గా ఉంటారు సో ఫలానా వారు సన్నిధిలో లేదని కొందరు జన్మ చెప్తున్నారు అందుకోవాల్సింది ఏముంది మనం శాశ్వతంగా కలిసి కలిసి పుట్టామా ఏదో మధ్యలో అలా ఆ కాలంలో పొందుకోకుండా మధ్యలో నీకు తారసీలేదు కానీ మీరు మీరు ఏమీ కలిసే ముద్దా ఈ జన్మ జన్మ అనుబంధం ఏదో పాటలు కాబట్టి అవంతా కూడా తెలిసిపెట్టు తర్వాత తెలిసి పెట్టాలిటీ నటి గోవిందని దాన్ని ఏదో మధ్యలో గాలివాటగా కలుపుతుందని దానికోసం నిలబడి చేసుకుంటే ఏమైనట్టు ఇంత ఇంత ఇంత పెట్టుకున్నాడు తీరా వాడు వచ్చిన తర్వాత వీళ్ళు మహానంద పడిపోతారు ఓ పూట మళ్ళీ మళ్ళీ తర్వాత మనం మళ్ళీ మళ్ళీ అదే నిన్న దాకా నువ్వు కనిపిస్తుంది కదా ఇవాళప్పుడు నువ్వు ఇంకా ఇంకో విధంగా ఇబ్బంది పడతావు అంటే అంటే నువ్వు నేనేం చేయను వాడు అలా బిహేవ్ చేయలేదు అంటే దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే వాళ్ళు ఏదైనా కనబెట్టుకోవడం కానీ వాళ్ళు ఉన్నారని ఎందుకు జంతువు వేయడం కానీ పొంది పొరపాటు కాబట్టి ఏం చేయాలని ఈ రద్దు ఈ బాహ్యములను రద్దు పెట్టుకోకుండా ఆత్మ నుండి రద్దు పెట్టుకోవాలి ఎలాగా ప్రాక్టికల్ నేను చెప్పలేదు నేను ఉపనిషత్తులో చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను ఎలాగా ఎలాగంటే నేను చెప్తున్నాను ఇప్పుడు నేను ప్రేమించే నేర్చుకున్నాను ఆ వ్యక్తి ఎదుర్కొన్నా ఉంటే మహానందం ఆ వ్యక్తి దూరం అయిపోతే వియోగం వల్ల దుఃఖం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పరిస్థితిని సర్దుబాటు చేయాలి సన్నిధిలో సంయోగంలో సుఖాలు దొరికి వియోగంలో దుఃఖాంతి దీన్ని రతి అంటాం ఈ రతి మీకు బాధ్యంలో ఉంటుంది విషయంలో ఉంటుంది విషయంలో విషయంలో ఇంద్రియ భోగంలో ఇందు అని అర్థం ఆయన విషయం అని డాక్టర్ కొంచెం డిస్టింగ్విష్ చేస్తున్నాం సో ఇక్కడ బాధ్య విషయంలో ఉంటుంది నేను ఒక దర్శనం దృష్టాంతంగా తీసుకుని చెప్తున్నాను ఎందుకంటే దర్శనం కూడా భోగ్యులైనది ఈ కష్టం కూడా భోగం చేస్తూ ఉంటుంది ఇప్పుడు నా నా సన్నిధిలో నేను కంఫర్టబుల్ గా ఉన్నానంటే ఇప్పుడు భోగ్యుడు అయిపోయాడు కదండి కాబట్టి సో ఎనివే ఈ పర్సన్ సన్నిధిలో నేను కంఫర్టబుల్ వారి ఆప్షన్స్ లో ఆయన కంఫర్టబుల్ ఈ పరిస్థితి ఉందా ఈ పరిస్థితికి అతిథికి ఎలా అవ్వాలో తెలుస్తుందండి ముందు ఏం చేయాలంటే వివేకాన్ని తెలుసుకుని వారి తండ్రి గురించి చనిపోయడం మానేయాలి చనిపోయడం మానేసి వారి వివేకం వచ్చి వాడు వ్యవసాయం అనుకున్నాడు వెళ్ళి ఆ శుభం ఆశీర్వదించడం చెప్పి వీడు ఒంటరిగా ఉంటాడు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాడు తనలో ఒక వెలిసిన ఫీల్ అవుతూ ఉంటాడు ఇప్పుడు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి తీసుకుంటున్నాం కాదు లేదా పరిగెత్తి బస్సు సైడ్ వెళ్తాం కాదు ఏమిటి ఒంటరితనము ఎందుకు ఇలా వెలిసి నాలో ఉన్నది ఈ వెలిసి యొక్క అర్థం ఏంటి అని మీరు ఏం చేయాలంటే తనలో అనుభవానికి వచ్చేటువంటి ఈ ఒంటరితనాన్ని వారు వారు అర్థం ముక్కడే దాన్ని పరిశీలించుకోవాలి సో నేను ఒంటరిగా ఉన్నాను సో ఈ ఉండగా ఉండటం ఇది ఇది కూడా బ్యాడ్ ఇది obviously bad uncomfortable and undesirable I don't like it okay I don't like it why ఎందువల్ల నేను లైక్ చేయట్లేదు ఎందువల్ల నేను ఈ వంటతనాన్ని ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను ఈ వంటతనమే నేర్చుకున్నది ఆత్మస్వరూపానికి లేదు మనస్సు నుండే ఒంటరితనం ఈ మనస్సు యొక్క లక్షణం ఏంటి అని వారు ఏం చేయాలంటే ఆ ఒంటరితనం నుంచి పారిపోయే ప్రయత్నం చేయకూడదు మారిపోవడం అంటే అంటే ఇప్పుడు కంపెనీ కావాలి అని మీరు కంపెనీ కోసం తహతహలాడుతున్నారంటే అర్థం ఏంటో తెలిసిన ఈ ట్రైన్ రనవే ఎక్కడి నుంచి runaway from what runaway from వంశ తన నుంచి తాను దూరంగా పడుతుంది చేసింది తన నుంచి తాను దూరంగా పడుతుంది ప్రయత్నం చేస్తున్నంత వరకు మీరు బంధీయే బంధితుడే బుద్ధుడే ఉంటారు కాబట్టి ఏం చేయాలి మరి తన నుంచి తాను పాల్పోయే ప్రయత్నం చేయడం మానేయాలి ఒంటరితనాన్ని ఎదిరించి ఒంటరితనంతో యుద్ధం చేసే ప్రయత్నం మానేయాలి ఒంటరితనాన్ని తప్పించే ప్రయత్నం మానేయాలి ఒంటరితనంలో నిలిచి ఉండాలి చేదుగా ఉందనుకోండి నోరు చేదు చేస్తుంది ఏమవుతుందో ఆ విధంగా మనస్సులో విధానంగా ఉంటుంది ఒంటరితనం కారణంగా చేదు రణాలే ప్రశ్న చేదు ఏమవుతుందో తెలుస్తుందండి యూ విల్ డిస్కవర్ ఎందుకు స్పేస్ తనన్మాన అంత మనం అనుకున్నంత ఉద్భరం ఏం కాదు అని ఆ తర్వాత ఏం తెలుస్తుందంటే ఇది ఒంటరితనం కాదు ఇది ఏకాంతమే it is not loneliness it is aloneness loneliness అనేది ఎలోన్నెస్ కింద షిఫ్ట్ ఒంటరితనము ఏకాంతంగా మారిపోతుంది ఏకాంతము అంటే ఇంజాయిబుల్ అయిపోతుందండి ఒంటరితనము ఒంటరితనం అంటే ఇంజాయిబుల్ అవుతాము దుర్భరం ఆ దుర్భరమైన ఒంటరితనము ఆనందాన్ని ఇచ్చే ఏకాంతం కింద మారిపోతుంది అచిత్తు వివేకానందం అటువంటి శక్తి వచ్చేసిందంటే నన్ను ఆత్మ అలా ఆత్మరతి కావాలి వివేకాధ్యాసం చేత ఏంటి ఆత్మరతి అదే అలా ఆత్మపుష్ట ఆత్మయోపుష్ట తృప్తి తృప్తి అనేది అందరికీ కూడా ఇది ఒక శుభలవాటు ఏంటది దాని ఆహార పదార్థంలో ఉండే రుచిని బట్టి మనం ఇది గుడ్ అవుతుంది మన నట్టుబాటు అయిన వికెట్ ఈ ఫీల్ మనకి నట్టుబాటు చాలా జరుగుతుంది ఈ ఫీల్ బ్యాడ్ అంటే ఇప్పుడు మా వృత్తి మన స్పేస్ చేస్తానంటారే అది ఎక్కడ ఉందో బాధ్యత వస్తుంది ఈ స్థితి ఉంది ఇంతకుముందు చెప్పాను ఆయన ఒకసారి బ్రీఫ్తో గుర్తు చేస్తున్నాను ఇప్పుడు ఆహారంలో లీక్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇప్పుడు స్టమక్కి స్టమక్కి ఆహారం యొక్క అపేక్ష ఉంది ఎందుకంటే స్టమక్ లో ఎంపీరియస్ ఉంటుంది విజయస్థం వాల్యూ ఈ స్టమక్ లక్షణం ఏంటంటే ఆ వాల్యూ ఫిలప్ అవ్వాలి అలా లక్షణం వాల్యూ ఫిలప్ కాలేదనుకోండి ఇట్ విల్ క్రాక్ ఆకలి ఆ ఫీలింగ్ ఆ ఎంపీ ఫీలింగ్ మనకి ఆ ఫీలింగ్ వస్తుంది కార్యక్రమం బంధువులు అది ఆ ఫీలింగ్ ఎంపీరియస్ లో వచ్చిన ఎంపీ విషయంలో వచ్చింది కానీ అభ్యర్థిగా మీరు చాలా విషయంలో కూడా డిక్లైన్ అయిపోయి మీరు ఇప్పుడు దాని కూడా అలాగే కాదు వెళ్తాను మీరు చక్కగా సమయం కావాలంటే మీకు ఓకే సమయం అవుతుంది ఇప్పట్లోనే తినాలనుకో కానీ మీరు సమస్య అది కాదు దీని సమస్య ఏంటంటే ఆ ఎంపీనెస్ అది రివోల్ నాకు ఆహారం తీసుకురా ఇద్దరిక అని ఎంపీ సో అది వన్ ఇష్యూ ఇబ్బంది కూడా ఉంటుంది రెండో విషయం న్యూట్రిషన్ బాడీ ఏదో విటమిన్ కానీ కొన్ని కార్బోహైడ్రేట్ క్యాలరీస్ కార్బోహైడ్రేట్ రోజు తిరిగి అదే దాని గురించి ప్రోటీన్ కానీ ప్రోటీన్ ఉంటే ఫిక్స్గా పెట్టుకోకుండా ఇంకా ప్రోటీన్ ఏదైనా డాక్టర్ బానే లేదు ప్రోటీన్ ఊరికే ప్రోటీన్ తింటుందే ఎక్కువైందని వాస్తవంగా ఇంకా ఏమేమంటారు ఏమేమంటారు ప్రోటీన్ అంటే అక్కడ లాభం అక్కడ దిగిన అవుతుంది దీన్నే చూపుతారు ఆ వాస్తు మీద డిపెండెన్స్ ఉంటారు నిన్న నేను ఓ రాత్రి చెప్తే రైలు ఓ రాత్రి తీసుకుంటే ఉన్నా ఒక సలహా ఇస్తున్నాను మీరు మటన్ తినకండి చికెన్ తినండి మటన్ కంటే చికెన్ ఆరోగ్యానికి మంచిది రాష్ట్రంలో ఉన్న అలాంటి సలహా ఎంతమంది సలహా ఉన్నారు రాష్ట్రంలో అలాంటి ఏం చేస్తే ఇంకా రాష్ట్రం నామని చెప్పారు మీరు కొంచెం వీక్గా ఉన్నారు గుడ్డు తింటూ ఉన్నాను కాదంటే గ్రహం వీక్గా ఉంది నేను వీక్గా లేదా మాత్రం వీక్నెస్ ఉంటే మంచిది కూడా కాబట్టి అసలు ముందు ఈ వాక్యం మీద అపేక్షనే ప్రొద్దుతాం ప్రోటీన్ ప్రోటీన్ ఇది అమెరికన్కి ప్రోటీన్ ఇది వాళ్ళంతా ప్రోటీన్ అంటూ ఉంటారు ప్రోటీన్ ప్రోటీన్ ప్రోటీన్ ఎక్కువ తినాలి తినాలని చెప్పి మొత్తం నేషనల్ మొత్తం ఇక్కడ ఉద్యోగం తయారు చేసేసారు ఈ ప్రాపకంగా చేసి చేసేటట్టు సో ఈ బ్రిటిష్కి అనవసరం అంటే మగ్గు అడిగింది అంటే అన్ని దాంట్లోనే ఉంటాయి అది గొప్ప మేము గొప్ప ఇవన్నీ తింటుంటే ఎదుగుతుంది తినే మన డైట్ ఎందుకంటే డైట్ అండి దాని మీద వెళ్తుంది ఇక్కడికి ఈ రుచిలో విషయంలో సో ఈ హ్యావ్ సెకండ్ ఇష్యూ అది second issue nutrition second issue దగ్గర థర్డ్ ఇష్యూ ఏంటంటే టేస్ట్ నౌ వీటన్నిటి దీంట్లో ఫస్ట్ ఇష్యూ నేను ఏమిటి చేస్తున్నాను ఇది నాట్ ఎన్ ఇష్యూ ఇష్యూ అంటే కొంచెం ఆలోచనైతే ఇబ్బంది అనిపిస్తుంది కొంచెం ఏదో శుభ్రం చేసుకోవాలి కొంత ఓపెన్ పడాలి వాళ్ళు రెండు ఓపెన్ చేయాలి మనం ఓపెన్ అంత వేరే ఇష్యూ కాదు రెండవది న్యూట్రిషన్ ఇది నాటే ఇష్యూ అండి ఈ రోజుల్లో న్యూట్రిషన్ ప్రాబ్లం ఏంటి పూర్వం జనరేషన్ పెట్టిన వాళ్ళు పాపం వాళ్ళు న్యూట్రిషన్ అంటే తెలిసి కాదు అదైతే పట్టణంలోని కాను అయితే ఊరగాయి ఆవకాయి పైదానం ఇలాంటి ఏమిటి మీద ఇప్పుడు ఇంజెక్షన్ ఏమో ఉంటే ఫీల్డ్ పోయి కళ్ళెంలో ఉందనుకోండి ఇంజెక్ట్ తీస్తామా ఎవరిదాని దాక అది ఎందుకు పనికిరాదు దాంట్లో నిర్దేశం ఏముండదు ఏముండదు ఏదో కార్పొరేట్ ఉంటుంది కొంత ఆల్కహాల్ ఉంటుంది దానివల్ల లాభం ఏముండదు అంతా నష్టం ఈ తర్వాణి విక్టోరియా మహారాణి గారు పంపించారు ఇవన్నీ కష్టం కాలం మాట్లాడు పరిస్థితి మాట్లాడు అలా కాదు కాబట్టి న్యూట్రిషన్ పొందుతున్నాం ఒక జనరేషన్ పూర్వం వాళ్ళు న్యూట్రిషన్ ఉండేది కాదు అదే ఇప్పుడు అందరూ న్యూట్రిషన్ మంచిగా ఫుడ్ న్యూట్రిషన్ అందుకనే ఇప్పుడు విద్యార్థులు కూడా మార్పు బాగా వస్తాయి ఇది న్యూట్రిషన్ ఉండడం వల్ల బుద్ధి కావాలి so nutrition student is not an issue that leaves two more things and మనస్సు వీటిలపై ఆధారపడి ఉంటారు ఇది అది మేజర్ ఇష్యూ ఒక ఆహారం విషయంలో చెప్పాను ఇంకా ఇంటికి సప్లై సిమిలర్ రూమ్ సప్లై కాబట్టి ఇప్పుడు ఈ వృత్తిల మీద ఆధారపడి వృత్తిని బట్టి తృప్తి తీరం మీరు కోరుకున్న వృత్తిస్తే ఇది తృప్తిగా మీరు కోరుకున్న వృత్తి లేకపోతే తృప్తి లేకుండా కాబట్టి శుభ్రంగా భోజనం చేస్తాడు వీటిలాగా భోజనం చేస్తాడు కానీ నిరుగా ఆనందం నేను ఇబ్బందిగా పెడతాను ఎందుకంటే భోజనం అంత బాగా చేస్తాను అంత ఇబ్బందిగా వెళ్తాను ఏమీ ఏది ఇదిగా లేదు నీకు విధానం ఉచితత్వం ఉచితత్వం అంటే అంత భాగ్యం ఏమీ కొనట్లేదు సో ఒక పరిపాలన చేసి ఏం చేశారు ఆయన ధ్యానిస్తాం ఏదో ఎవరు ధ్యానిస్తాం వాళ్ళు సో సమాజానికి ఇబ్బంది కలిగించుకుంటే వరకు ఇక్కడ కావాల్సిన సామర్థ్యాన్ని ఇచ్చారు లేదా బియ్యం పప్పు ఉప్పు ఉప్పు కూడా పంపించారు అందించారు కూరని అలా అందించారు ఉప్పు కూడా పంపించారు ఈ ఎవరు పురమాయించారు ఆ పురమాయించారు ఉప్పు వరకు పంపించారు అందించారు ఆయన ఇబ్బందిగా ఫోన్ చేశారు ఫోన్ చేశారు ప్లాస్టిక్ చేశారు నేను సాయంకాలం ఉన్నాను ఒక దిన ఫోన్ చేసి క్లాస్ ఉంటే కొన్నాడు వెళ్తాను అప్పుడు వీళ్ళ మహాత్మా నేను వచ్చి ఇవ్వలేదు ఆయన ఫోన్ చేసి అయ్యా మహాత్మా వచ్చి ఇవ్వకుండా ఫోన్ చేసి చెప్పని కూడా చెప్తాను పర్వాలేదు ఉప్పు లేకపోతే ఉప్పు ఎక్కువైతే రక్షించాల్సిందే ఉప్పు లేకపోతే డబ్బు రక్షించాల్సిందే లేదు ఉప్పు ఒకసారి తక్కువైనా కూడా మంచిదే అని ఆయుర్వేద వైద్యం చెప్తున్నారు కాబట్టి ఉప్పు లేనిది చింత లేదు అని చెప్పారు అంటే ఆయన తృప్తిగా ఉన్నారు తప్పిస్తే కంగారు పడలేదు నేను గమనించడం లేదు ఆత్మతృప్తి మానవ అంటే అర్థం నేను ఒకసారి ఎక్కడో భోజనానికి వెళ్ళాను యోగా యోగాభ్యాసం చేసుకుంటున్నాను యోగా చేసుకుని ధర్మంలో యోగా చేసుకుంటున్నాను ఏదో యోగ సంస్కారాలు ఇప్పటికీ తప్పని అలాగే చేస్తున్నాను సో ఆ యోగికి ఆయన యోగాన్ని చూశాను ఇక్కడ ఉన్నారు యోగి నేను యోగానికి అన్నాను సరే నేనుగా పతంజలి యోగ సూత్రాలు అని వాళ్ళు చెప్పినాడు ఆయనకి యోగ అభ్యాసం గురించి కానీ యోగ సూత్రాల గురించి పెద్ద సమాచారం తెలియకపోతే నేను అడిగి తెలుసుకునే ఇక్కడ ఏదైనా గౌరవం చెప్తున్నాను ఒక్కొక్క ఉద్యోగంలో ఉంటుందండి దాంట్లో ఉప్పు తప్పు నేనున్నాను కొంచెం ఉప్పు వేయించండి అని కోరాను ఆయన యోగా ఆయన ఏమన్నారంటే మీరు ఉప్పుని మీరు తక్కువ తినాలి ఉప్పు తినడం మంచిది కానీ యోగా మంచిది కానీ ఆ నాటి నుండి ఈ నాటి వరకు ఇది వెళ్ళి ఏం నేను ఎప్పుడు ఉప్పు గురించి ఆగ్రహించాను ఉప్పు తక్కువైందనే తీరు నాకు వాళ్ళు ఇంకొకరు ఉప్పు తక్కువైందని గమనించి నాతో చెప్తే ఆ అవునంత అప్పుడు గుర్తిస్తాను తక్కువైనట్టు అప్పుడు తెలుస్తుంది నాకు అంతవరకు ఉప్పు తక్కువైందనే సంగతి కాదు ఎందుకంటే ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ ఎలా ఉంటే ఉప్పు తక్కువ అనే మాట అసలు కాలం ఎక్కువైతే తెలుస్తుంది అలాగే మనం తెలుస్తాం ఉప్పు తక్కువ అంటే అనామస్సు తెలుసుకోలే ప్రసక్తి లేదు మంచిది కూడా ఉప్పు తక్కువ ఎందుకంటే డాక్టర్ వాళ్ళు చెప్తున్నాం ఉప్పు తక్కువ తినాలని చెప్తున్నాం దేవుడు వాళ్ళు చెప్తున్నారు ఈ నేతలో వాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ వృత్తులకు అతీతంగా ఆత్మతృప్తుడుగా ఉండవలని ఆత్మ it's only matter of focusing the mind achieving the mind అదేమంత బ్రహ్మం అదేమంత గొప్ప అసాధ్యమైన విషయం ఏం కాదు ఇట్ ఈస్ పాసిబుల్ కాబట్టి దానికి క్లోజ్లీ రిలేటెడ్ మెంటల్ యాటిట్యూడ్ ఈ రెండింటిని ఫీల్ చేసి ఈ టేస్ట్ బట్స్ వల్ల ఒక ఉల్లాసాన్ని డెరైవ్ చేసేటువంటి దృష్టిని విడుదల చేసేయాలి టేస్ట్ బట్స్ ఉంటాయి వాటి దారిలో ఉంటాయి అది వ్యక్తి పరిణామం చేస్తూ ఉంటాయి వీడు not psychologically depend upon that మనకు ఉడికిన పదార్థాలు సమృద్ధిగా మనకు కావాల్సిన సరుకుల నీటిలో ఉన్నాయా లేదా ఆహారం యోగ్యమైందా ఆరోగ్యానికి అనుకూలంగా ఉందా లేదా చూసుకోవడం దాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోవడమే దాని రుచి గురించి అసలు ఆలోచించే పనే ఆ స్థితికి మనం చేరేసుకుంటే రుచి ఎంజాయ్మెంట్ ఉంటుంది రుచిగానే ఉంటాయి రుచి బాగా చేస్తారు కదా ఎంజాయ్మెంట్ ఉంటుంది కానీ డిపెండెన్స్ ఉండదు పరాధీనత ఉండదు సైకలాజికల్ డిపెండెన్స్ ఉండదు తన ఆబ్జెక్ట్ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఎందుతో ఇది దీంట్లో రహస్యం ఏంటంటే లెగ్ ఎంజాయ్మెంట్ ఈ రోజుకి ఎంజాయ్ మిమ్మల్ని మోక్త అవ్వకుండా ఎవరు అవ్వమన్నాడు మోగ ఉండనివ్వండి ఈ విధంగా ఏదో రెండు మూలార్థం చేశారు చేస్తే అది జపంలో పెట్టుకున్నారు నోట్లో పెట్టుకొస్తే భోగం ఉండరాదు అంటే అది ఎలా ఉంటుంది భోగం ఉంటుంది ఎంజాయ్మెంట్ ఉంటుంది let be they but you don't be the enjoyment దీన్ని ఇంకో రకంగా చెప్తాను అనుకుంటున్నాను ఆయన బాగా అప్రిషియేట్ చేశారు నేను అన్నాను don't convert me into into resource of enjoyment మ్యూజిక్ని లడ్డు ప్రిపేర్ చేస్తుంది దాన్ని ఎంజాయ్మెంట్ సోర్స్ కింద మారుతుంది అంటే మీల్స్ మీల్స్ టైం అయింది కాబట్టి later be ready for enjoyment అని అలా ఎంజాయ్మెంట్ మోస్ట్ దృష్టి ఇంటికి మీల్స్ టైం అయింది కాబట్టి ఏదో మనకు తినాలి ఆహారం తినాలి దేహాధారం కోసం తినాలి టైంలో ఆ ప్రకృతి యొక్క స్వభావాన్ని బట్టి కొంత ఎంజాయ్మెంట్ వస్తుంది let it happen I'm not enjoyer enjoyment but I'm not the ఇంద్రాయణ అనే యాటిట్యూడ్ కనుక డెవలప్ చేస్తే అది ఎంత ఫ్రీడమ్ అంటే వాడికి అసలు భోజనం ఇష్యూ కాకుండా భోజనం అసలు ఇష్యూ కాదు ఏదో ఆ టైంకి ఏదో దొరుకుతుంది ప్రారంభం ఏం కాదు నోట్లో మారేస్తే ఈ హ్యాపీ ఈ నా తెచ్చారు లేకపోతే ఏమవుతుందండి ఈ భోజనం చేసినట్టు ఇబ్బంది అదే కానీ ఏమంటే ఇబ్బంది అంటే జైనానికి అందులో సన్యాసులు జైనానికి సిద్ధం రెడ్డి పేరు వివేకానంద ఇస్తాను అన్నారు సిద్ధం రెడ్డి అన్నారు సిద్ధం రెడ్డి అంటే మొత్తం రెలిజియన్ సిద్ధం రెడ్డి రిలీజియన్ ఆర్కేస్ట్ కూడా అలాగే జరిగింది సిద్ధం రెడ్డి అంటే నిజం ఉంటుందా ఆ మేము ప్రకారం చేయాలి ఇలా చేయాలి మీకు పెట్టాలి మీరు ఎక్కువ వేయాలి తక్కువ వేయాలి ఇదో తిరుగు ఉండాలి మరో ఉండాలి ఈ రీతిలో ఉండాలి ఆ రీతిలో ఉండాలి మేము నాలుగు మరి తక్కువ పడకూడదు మరో ఎక్కువ దీని చుట్టూ అంత ఆపు ఇలాగే వేయాలి దాని అగ్రభాగం గురువైపు ఉండాలి ఎడవైపు ఉండాలి ఆత్మకంగా ఉండాలి మనం నేను ఎక్కడికో అంతా నేను అధికారం చేస్తే కూర్చుంటాను అధికారం చేయడం అనేది అవసరం నేను ప్రాణోత్సాహీలుగా అగ్నికే అభ్యంతో గమనం వైదికమైన సంస్కారం కాబట్టి అధికారం చేస్తారు అధికారం చేసుకుంటాం అసలు తెలుగు ఉప్పు వడ్డిస్తున్నాం అక్కడ ఏమని చెప్పాను తెలుగు ఉప్పు మీరు వడ్డించదు ఎందుకంటే ఏం తెలుగు అర్థలేదు ఆయుర్వేదం ఆయన గురించి శాస్త్రీయం చెప్తున్నారు సైంటిస్టులు చెప్తున్నారు వినడం ఏదో ఉప్పు ఎక్కువ తెలియదు తెలుగు ఉప్పు మీరు వెళ్తాం ఆ ఉపయోగం ఉంటారా అది పోయింది ఏదో వచ్చింది ఎంతో లేదు పర్వాలేదు అంత తీసుకుంటారు పోనీ దానికి ఏదైనా ఒక రోజు వస్తే పడుతుందండి నాకు తెలియదు అనిపించలేదు నాకు అసలు డిగ్రీ భాగమే తెలియదు మళ్ళీ ఇది నాకు తీర్పు కొనవడం ఏమీ తెలియదు అంతా డిగ్రీకి చూడాలంటే తీర్పు పెట్టేది వెతకాలి కానీ ఆటలు వేసుకోవడానికి తీర్పుతో సంబంధం అంటే ఆ రకంగా ఏదో మనం కష్టం చూస్తే please follow that I'm not eligible నేనేమి ఫాలో అయ్యింది లేదు కాబట్టి డోంట్ మేక్ వీటిని religious don't try to derive religious సిటీరియాలిటీ బేస్ కమ్యూనికేషన్ నేను దీక్ష చేశాను మీరు దీక్ష చేస్తారా దీక్ష బంధనం చేస్తారా అన్నది నేను దీక్ష బంధనం చేయడం దీక్ష చేస్తాను ఎందుకంటే బంధనం అందులో నమస్కారం కదా అది బిడ్డతో ఎలా ఉద్యోగించింది నాకు అర్థం కాలేదు ఏదైనా దాని ఏదో అర్థం ఉంటుంది నాకు ఏదో అర్థం ఏదో ఉండే ఉంటుంది నేనేమవుతానంటే ఏకధారణ కోసం చెప్తాను ఆహారం ఇష్టమైన ఆహారం అసలు గ్రహస్థులు కూడా నిష్టగా చేయాలని శాస్త్రం ఇష్టం నిష్ట సన్యాసి నిష్టలా చేస్తాడో వాళ్ళ గ్రహస్థులు కూడా నిష్టంగా చేసేయాలి అంటే దాని యాటిట్యూడ్ అలా వచ్చింది గ్రహంలో ఉంటూ దీక్ష చేసే అభిష్ఠుల్లో వెళ్ళిపోవాలి సో అలాగే దాన్ని దాన్ని దాన్ని ఎలా తయారు చేయాలంటే లభితమైన నాన్ ఎక్స్క్యూజిల్ అయితే కేవలం దేహధారణ మినహాయించి ఇంకా దానికి ఇంకా సరదాగా ఏ దారిలో ఉండకూడదు అలా అయిపోవాలి అలా అయిపోయిందంటే అర్థం అయితే ఆత్మ సపోజ్ భిక్ష బేసిస్ నేను సుపీరియారిటీ మీకంటే నేను సుపీరియర్ అనేది మీద నేను చేయడానికి ప్రయత్నం చేశానంటే అహంకారం తిరిగి విజయం అది జరిగిన లౌకికమైన ఇదో ఇంతవాలేదు ఎందుకంటే తత్వం చెప్పడానికి మీరు చిన్నవాడు అహంకారంగా ఉంటాయి ఈ రిజెక్ట్ చేస్తున్నాం కదా నువ్వు అహంకారం తగ్గించుకొని ఎవరైనా చెప్పడానికి వారు ప్రయత్నం చేయడానికి హోమగా ఉంటుంది స్పిరిచువల్ అని ఎలాగా దాన్ని నివారణ నివారణ చేసిన అవకాశం కాబట్టి చాలా గమనించిన విషయం ఆత్మ ఆత్మ ఉత్సాహ దాని ఉన్న ఇష్యూస్ అన్ని మీకు నేను ఎలాగైతే డిస్కస్ చేసేసుకుంటాను సో మోరాగా అంటే మీరే ఇస్తాను మనము ఆత్మనైవ ఉత్సాహాదినా అలాగే నష్టం భాష్యత భక్తి సాధారణంగా అన్నరసాన్ని బట్టి అన్నం అంటే ఆహారం ఆహారంలో ఉండే రసం అంటే అది గంటల చేతన ఏదో ఉప్పు పులుపు కారం ఏదో కూడా వస్తాయి దాని ప్రెజెంటేషన్ ప్రెజెంటేషన్ ప్రెజెంటేషన్ అనే ఉంటుంది ఒక అమ్మగారు నాకు ఒక పనులు ఇచ్చారు ఆ పనులు ఎవరు ఇచ్చారంటే దాన్ని పద్మాకారంగా కనిపిస్తుంది నేను అన్నా ఏమో బ్రహ్మకారంగా కనిపిస్తాను చాలా బాగా కనిపిస్తాను చాలా ఓపికగా కనిపిస్తాను దీన్ని మీరు ఎంత సమయాన్ని క్షమించాను చేస్తున్నాను మనల్ని అనిపిస్తే నేను నిర్ణయించగలను అది ఎంతో చేస్తున్నారా ఇంకా ఈ బయట మీరు అలా చేస్తే తను కడిగేసి తీసిన మహానుభావంగా నేను నెంబర్ వన్ నెంబర్ టూ అలా కట్ ఆ చిన్న ముక్కలన్నీ కట్ చేశారు అంటే అక్కడే విజయం అయ్యే తగ్గులో తీసుకుని అందులో నేను తినేస్తాను అంటే అప్పుడు వెళ్ళి అసలు తీసేసాను తీసేస్తాను ఇది ఏం చేశాను ఏమో తెలియదు వాళ్ళు తీసేసి ప్రభుత్వం లేదు మనసు వచ్చి వాళ్ళేమో డస్ట్బిన్లో వేశారు అయ్యో మొత్తంగా డస్ట్బిన్లో వేశారు తినే ముక్కలు డస్ట్బిన్లో వేస్తారండి వంద ముక్కలు కాబట్టి ఈ పని ఎప్పుడూ లేదండి నాకే కాదు ఇంకోళ్ళకి కూడా తెలియదు ఎందుకంటే పద్మాకాలంగా పనులు చెప్పడం ఇదే గురించి ఆత్మతృప్తిగా ఉండాలి కానీ ఈ తృప్తి ఏంటండి బాహ్యమునందు డిపెండెన్స్ కాలేదండి కాబట్టి ప్రకృతికి భయం కలగకూడదు అంటే ప్రకృతికి పొల్యూషన్ మనం క్రియేట్ చేయకూడదు ఆహార పదార్థాలను వృధా చేయకూడదు ఇలాంటి వాల్యూస్ ఇంపార్టెంట్ ఇవ్వాలండి అవి పద్మాకారంగా ఉంటాయి అయితే పక్షి చూడటానికి ఆకారంగా ఎందుకంటే నదిలీ గారికి ఏ ఆకారం ఉంటుంది ఇట్లా ఉండాలి ఆ యోగ్యమైన ఆహారం ఉన్నా ఒక వరకు ఏ వరకు వెళ్ళిపోతాం ఏదో మొత్తం తీసుకుంటాం అలిసిపోతే నిద్రపోతాం లేకపోతే ఏదైనా రాసుకుంటాం అలా ఆహారాల్లో ఉండాలి కానీ ఈ దేవుని పరిభ్రమిస్తూ అలా ఉండకూడదు సమయాన్ని అలా ఉంటుంది మెంటల్ ఎనర్జీ ఉంటాయి time is not the mental energy కాబట్టి ఎలా ఉండాలని ఆది చెప్పిన దగ్గర ఇవన్నీ గ్రహించబడతాయి కాబట్టి ఆత్మనాపత్త నా అన్నవత్త అంటే దాని అర్థం ఏంటంటే అంటే మరి మనం అలాగే ఉండేవారు అమస్త్రయం అంజలి అమస్త్ర అమస్త్ర అంటే పాత్ర అంజలి అంజలినే పాత్ర చేస్తాను సంప్రదాయంలో పద్ధతి ఏంటంటే ఆ పద్ధతి విడివిడిగా ఉంది సందర్భం అంటే దేవ సంప్రదాయంలో ప్లేట్ ఉన్నది దీని ఉంది మొత్తం అన్ని పదార్థాల దీనిలో వేసేది దీనిలో వేసేస్తే కూర పప్పు పులుసు పెరుగు పచ్చడి తీసు ఆవకాయ మాగాయ ఇవన్నీ దాంట్లోనే నెయ్యి ఉంటే అందులో రావాలి అట్టి అందులో వేసేస్తారు ఇంక నిర్మాణంలో ఉండదు అప్పుడు ఏం చేయాలంటే ఒక మనుషులు తినేస్తాం దేవ సాధువులు అది అధ్యాత్మిక అంటే అంటే బాహ్యమునందు డిపెండ్ సైకలాజికల్ డిపెండెన్స్ లేకుండా ఉండటం కోసం అలా ఉంటారు అదేంటి శారీరకంగా అక్కర్లేదు కొంత ప్రాక్టికల్ గా సందర్భం ఈ మధ్యకాలంలో సొసైటీలో చేంజెస్ వచ్చేసే కనుక సొసైటీ మీద ఆధారపడే మహాత్ములు కూడా చేంజెస్ రావడం సహజం తప్పేం కాదు basic speak of the rules ఆ పూర్వకాలం రూల్స్ స్పీక్ ఆఫ్ పాటించనక్కర్లేదు అది స్పిరిట్ ద్వారా వదిలి చేస్తాం స్పిరిట్ కూడా వదిలి చేస్తే ఇంకేం లేదు స్పిరిట్ ఇదే తాను తెలిసేది తాను సిద్ధంగా ఉంటాం అంత దృష్టి మొన్న పెట్టడం చేయకండి ఒకే తాను చేయండి భోజనం చేస్తే భోజనం ధర్మంలో మోకాలు దేని ఏమైనా అయింది సీతాకాలం వాస్తవం మాట కాబట్టి దేవుడు దేవుడు కోరి దానికైనా ఒక వాతావరణం ఇవైతే వర్క్ వస్తాం ఒక వర్క్ వస్తాం ఎలివేషన్ ఉంటుంది ఆల్రెడీ ఇలా ఒదిగి తీసుకుంటూ ఉన్నారు మీరు ఎలివేట్ చేసి కూర్చోబెడితే ఇంకా ఇబ్బంది ఈ హ్యాండ్ తీసుకోవాలని కొంత సమస్య కాబట్టి అలాంటి ఒకవేళ మోకాలు నొప్పి తీసుకెళ్తున్నాం హాస్పిటల్ పెద్దవాళ్ళు వస్తాయని అది వాళ్ళకి స్వామిజీ వచ్చారు ఎవరు పేపర్ వేసుకోవాలని నేను అంటారు నాలుగు జీవితాలు అయితే ఇంకా ఓపికగా ఉన్నాను సహిస్తాను కానీ రేపు ఇది స్వామిజీ గారిని పెద్దలు వస్తే అలాంటిది ఎవరికి వచ్చారంటే మీరు ఆయన ప్రేమజీ గారు అయితే దేవుడే చేస్తే అదే మీరు స్వామిజీ దేవుడు ఎవరు చెప్తారా మీరు అడిగారనుకోండి మీరు ఎవరు ఏం చేయాలి అలా అనుకోండి ఎందుకంటే అయితే చేస్తారంటే ఇది చేస్తున్నారు అన్న విధంలో ఇస్తే మనం చాలా కాబట్టి ఎలా కావాలంటే మనకి తెలుగు అంటే చూడాలి కానీ మరింత పుష్ ఏదో ఒక ఏదో ఒక పద్ధతిలో పుష్ చేస్తే ఫామ్స్ క్లీన్ అవుతాయి ఒకసారి పాపం వాళ్ళకి తెలియదు తెరగడం రకంగా ఉండేవారు ఇప్పుడు ఫామ్స్ క్లీన్ తిరిగి పెంచారు దేహధారణతో రిపేరింగ్ చేసుకోవాలి ఆత్మనైవ కృష్ణ మానరత వినా సమానమత ఆత్మన్యేవతి సంతుష్ట సహ మానవ మానవ నాన్నగారికి మనుష్య నాన్నతో మనుష్యుడు సో ఇక్కడ సందర్భం ఎలాంటిదంటే త్యాగ త్యాగ బుద్ధి గలవాళ్ళు మనుషులు అంటే ప్రతి మనుషులు ఇలా ఉండలేదు కనుక సన్యాసి ఆ స్థితిలో సన్యాసాన్ని కొంతవరకు అంటే ఆత్మరూప సన్యాసి అని అర్థం చెప్పవచ్చు ఇదే సత్యం అలాగే చెప్పినా కూడా తప్పు చెప్తాం అలాగే చెప్పాలనుకున్నాను కానీ మనసు form is not important not form form ఏముంది ఓ మహాత్ములు నేను వీఆర్ వెయిటింగ్ నేను మంది వీఆర్ వెయిటింగ్ ఎవరో మహాత్ములు వస్తున్నారు వారిని కలుస్తున్నారు అప్పుడు ఎవరో ఉన్నారు ఆయన వైట్ బాక్స్ లో ఉంటారంటే ఓహో మళ్ళీ అదే ఐడియా ఏది యాజిట్ సంథింగ్ ఇండివిజువల్ నేనేంటో చూడండి అండర్స్టాండ్ ఇవ్వను అనేది గ్రేట్ జ్ఞానం గొప్ప మహాత్మ అయి ఉండొచ్చు వాళ్ళు ఏదో మంచి మంచి గొప్ప విషయాలు వారు చెప్తారు మనం నేర్చుకోవచ్చు వారి దగ్గర ఏదో ఒక గొప్ప విజ్ఞానాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది జ్ఞానం మనం నేర్చుకోవచ్చు వైద్రోప్స్ లో ఉన్నారు కాబట్టి మనకంటే ఇది హీరో వైద్రోప్స్ లో ఉంటే తప్పేమో రేపు ఇలాంటి ఇష్యూ కదా కాబట్టి ఫామ్ సో మనం ఎక్కువ ఎందుకున్నారంటే ఏమో ఎందుకున్నాం కొంతమంది ఈ రోజు అక్కర్లేని వాళ్ళు నోట్లో ఈ నోట్లు కొంత అట్రాక్టివ్గా ఉంటాయి నేను జీవన నిర్ణయం ఉంది ఈ రోజు చాలా అట్రాక్టివ్గా అందుకోసం కొంతమంది గృహస్థులయ్యింది లేకపోతే ఇంకా ఆశ్రమంలో సన్యాసం స్వీకరించడం లేదా ఇంకో ఆశ్రమంలో చేస్తున్నామో ప్రతిష్టాశ్రమంలోనో ఉంటూ ఈ రోజు చేస్తుంది తద్వారా జనాలను కొంత తనవైపు ఆకర్షించే ప్రయత్నం చేశాం అది అది అది తప్పదు కదా దాంతో అడ్వాంటేజ్ ఏమంటే దాన్ని జీరో సుధీరియాలి సో ఇన్వెస్టర్స్ ఆయన నగరంలో వెల్ఫర్స్ లో ఉన్నాడంటే మేబీ కంపెనీ గ్రేట్ సో ఈ ఈ లోపు ఈ తలం కూడా is relevant up a point not all the not all the so మీరు గౌరవాత్మక పరిస్థితిలో దీని మీద అన్ని రకాల శక్తిని వచ్చింది విద్వాలు ఎన్నో అనుకుంటాను నిర్మోహమాటమే చెప్తాను నేను కాబట్టి ఈ కళలు ఈ సాము ఇదంతా కూడా విజరాల్ ఫామ్ అంటే గవర్నమెంట్ సత్య పాయింట్ నాట్ ఆల్ లేదు అల్టిమేట్ గా జ్ఞానం ఒక్కటే బాగుంటుంది గడ్డం ఉందా లేదా తినక ఉందా లేదా కాకపోతే ఉందా లేదా రంగు ఉంది రంగు కైలాసాస్త్రం రంగు వేరే దయానందాస్త్రం రంగు వేరే రంగు చేస్తున్నాం దయానందాస్త్రం రంగు దయానందాస్త్రం ఇది ఫేమస్ ప్లేస్ కైలాసాస్త్రం ఇది కొన్ని ఫేమస్ అక్కడ రంగు వేరే ఉంది ரொம்ப ఇతరంగా ఏదో ఇంకొక రంగం ఉండదు తీసి రవిశంకరం అయితే వైష్ణవుతూ ఉంటాం అలాగే ప్రతిమాత్రం బాగుంటుంది ప్రతిమాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి మరి వైష్ణవం అంటే విధంగా కాబట్టి మానవ మనుష్య సన్యాసి తెలియదు అది ఆత్మీయత తన స్వరూపంలోనే సంతోషము కలవాలి ఈ సంతోషము వీళ్ళు పూర్వజ్ఞాపం చెప్తూ ఉంటారు అతను నిజమైన సంతోషం కలవాలి పూర్వమైన జీవితం పోయే యథార్థమైన సంతోషం ఏ సామగ్రి బాహ్య వస్తువు లేదు అమెరికా అంటే అంతా బాహ్య వస్తువు మీద ఆధారపడి ఉంటారు వాళ్ళకి క్లియర్లీ సైకలాజికల్లీ డిపెండెంట్ మనం వస్తారు అలా మహమ్మద్ పంపిస్తున్నాం సైకలాజికల్ డిగ్రీ అలా వస్తే ఆపుతాం అంచేతనే అమెరికన్ అమెరికన్ సొసైటీ ఎలా ఉంటారంటే వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినట్లయితే వాళ్ళ బుద్ధి వాళ్ళు డిస్టర్బెన్స్ అది ఏం చేయాలో అలాగే విద్యా పాపతో అనుకోండి అది ఏదైనా ఆటంకం వస్తే దీనికి ఇంట్లో ఎక్స్ప్లోర్ చేస్తే అక్కడ ముందుకు వెళ్ళి నాకు అమెరికా వాళ్ళ లైవ్ ఎలిమెంట్కి ఇంకా స్టక్ అయ్యి ఉన్నారు ఇరాక్ వారు కారణంగానే ఉంటుంది ఇరాక్ మీద బాంబులు వేసినప్పుడు ఆ బాంబుల మీద దీనికి రిప్లై టు అని రాసి వేసింది తర్వాత ప్రాబ్లం చెప్పారు మహిళ వెళ్తున్న ఇరాక్కి సంబంధం లేదు ఇరాక్ అక్కడే ఇంట్లో ఇస్తాం ఇది తీసుకెళ్ళి అక్కడ ఏదో కారణంగా చెప్పాలి కానీ మెయిన్ లెవెల్ హెడ్ నథింగ్ ఇప్పుడు ఇరాక్ ఉంటున్నాం మెయిన్ లెవెల్ మనం ఇలా నైన్ లెవెల్స్ ఎన్ని లెవెల్ చూసాం మనం కదా కొన్ని దశాబ్దాల నుంచి మనం చూస్తున్నవే నైన్ మామూలు దగ్గర దేవుడి దగ్గర మొదలైంది నేను నైన్ లెవెన్ సోమనాథ దేవాలయం మొదలవుతుంది దగ్గర మొదలెట్టారు మొదలైతే సోమనాథ దేవాలయం ఉందో నేను కాశీ దేవాలయం ఉందో నేను మోహన దేవాలయం ఉందో ఏది పోయి అన్ని కూడా ఏది మిగలేదు ఇలాంటి నైన్ ఇవన్నీ కూడా మనం కబడి చేసి విద్యార్థిలో తీసుకున్నాం వాళ్ళేమో ఒక్క నైన్ ఇంత దాకా బయటపడలేదు ఎందుకంటే ఆ బిల్డింగ్ అలా నిలబడాలి దాంట్లో బిల్డింగ్ దాని సామర్థ్యం అలా అయిపోతూ ఉంటుంది అవసరం అలా అయిపోతూ ఉంటాం తగ్గుతూ ఉంటే వ్యాసం దానికి ఏదైనా ఆటంకం వస్తే తీసుకుంటాం ఇదంతా కూడా బాహ్యాత్మలపై మానసికమైనటువంటి పరాధ్యం అది high degree of psychological dependence and outside object అది ఈ అవుట్ సైడ్ ఆబ్జెక్ట్ అంటే వాళ్ళు అవుట్ సైడ్ ఆబ్జెక్ట్ ఎలా చేసుకుంటారంటే చాలా ఎఫిషియెంట్ గా చేసుకుంటారు ఏది ప్రతిదీ ఎఫిషియెంట్ గా ఉంటుంది చాలా ఎఫిషియెంట్ గా ఉంటుంది ఇప్పుడు ఎంత అంటే నేను ఇలాంటి మనం చేసి మన మనసు చెప్తున్నాను there is things to what things and there is life నాకేంటి ఏదో సంబంధం some light some dispersion light ఉంది సంపర్షన్ ఏదొస్తుంది కానీ అంత అర్థమవుతుంది కానీ నేను తెలియ వేసుకోకుండా చేయగలుగుతుంది ఒక ఒక లేడీ అది వాళ్ళు లేదు లైట్ వేసుకోకుండా చేయగలిగింది బయట వాటి డిస్టర్బెన్స్ అలా నయా డిస్టర్బెన్స్ ఉండదు హైలీ డిపెండెంట్ అప్ ఎక్సైజ్ చేస్తుంది ఎందుకంటే ఫ్లైట్ లేట్ అయిందనే మాట వచ్చిందంటే వాళ్ళు అన్నారు ఎంత లేట్ అయింది ఎందుకు లేట్ అయింది then then of the next community community it is indefinitely delay after 10 minutes. 10 minutes of an analogy, 10 minutes, 10 minutes. The when it will time, it will deploy. అలా అలాగే కాల్చుకుంటూ చేస్తారు అంచేతనే వాళ్ళు అక్కడ ఏం ఏం టైం సిస్టమ్స్ అన్ని చాలా ఇస్తుంటారు ఎందుకంటే వీళ్ళు చాలా హైలీ డిస్టర్బ్ స్టేట్ లో ఉంటారు కరెక్ట్ గా నడిచిపోతుందంటే పర్వాలేదు అలాగే హైలీ డిస్టర్బ్ దీన్ని బాహ్య వస్తువు సైకలాజికల్ గా పరాధీనతను కలిగి ఉంటుందా ఇది దిస్ ఈజ్ కంజస్ట్లో ఉంటుంది ఎక్కడ సాధారణంగా సివిలైజేషన్ పెరిగి కొలది సోఫిస్టికేషన్ పెరిగి కొలది ఈ మానసిక పరాధీనత పెరుగుతుంది ఇంకా ఉదాహరణకి మనం ఉన్నాం అనుకోండి రూమ్ లో దోమలో ఉన్నాం మూడు అంటే మనం నిద్రపోతాం ఇది రాత్రి నిద్రలేదు వేరే పల్లెటూరులలో దోమ మధ్యలో నిద్రపోతాం నామరూపంలో భేదం ఉంటాయి ఏదో మన భేద ఇబ్బంది కలిగిస్తాయి ఇలా ఇలా విసుకుంటారు కోరుకుంటారు లోపలికి వెళ్తుంటారు చూసుకుంటే ఏదో గవర్నమెంట్ దాన్ని గవర్నమెంట్ ఉంటాయి ఏదో ఏదో మన చిన్న చిన్న డబ్బులు ఇవే ఉంటాయి అది పోతాయి మళ్ళీ దేని హార్మోన్ అంటే కంప్లైంట్ చేయాలి మనం ఏమంటాం యుద్ధంలో రాత్రి దోమలు ఉన్నాయి భూమిలోనే వాటి కారణంగా నిద్రపోలేకపోవడం ఇది సోఫిస్టికేషన్ పెరిగిపోయి మనకి బాధ అనిపిస్తుంది ది మోర్ సోఫిస్టికేటెడ్ మోడర్న్ వీటిలో మనం స్లేస్ అయిపోయింది వాస్తవంగా సిస్టమ్స్ కి స్లేస్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ లేకపోతే మనం బతుకుతాం ఈ దుఃఖం కాఫీ లేకపోతే మనం బతకలేం టీ లేకపోతే బతకలేం ఎలక్ట్రిసిటీ లేకపోతే బతకలేం వాళ్ళకి వెళ్ళాలి అంటారా వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఏం నేను చెప్పిన ఏమీ లేకున్నా పూర్వం జనరేషన్ వాళ్ళు ఎలా ఉందో తెలుస్తుంది కాబట్టి దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బాహ్య వస్తువులపై అన్ని వస్తువులు కలిగి ఉండడంలో తప్పలేదు కూడా అసలే తప్పలేదు చాలా అధ్యయనం సైకలాజికల్ డిపెండెన్స్ ఫిజికల్ డిపెండెన్స్ కూడా తప్పుతారు ఫిజికల్ డిపెండెన్స్ నెంబర్ అయిన ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు విజయవాడ వెళ్ళాలనుకోండి railway station otherwise you can అనుకో so physical dependence is not it is the psychological dependence ఇప్పుడు సపోజ్ రైలు గంట లేట్ అయింది అనుకోండి ఫిజికల్ గా మీకు కలిగే ఎంతో పెద్ద సినిమా అంత ఎక్కువ ఉండదు ఏముంటుంది పెద్ద ఇది ఇండియో ఆ టైం గుర్తు ఇంటికి చేసేదే ఉంది పెద్ద ఘనకార్యం ఉంది ఇది ఇండియో బట్ సైకలాజికల్ యూఆర్ హెల్త్ అది ఇది ఇది సపోజ్ ముందు తెలుస్తుంది అనుకోండి రైలు లేట్ కావాల్సింది ముందు తెలిస్తే కొందరు నాలుగు బస్సులు వెళ్తారు పెద్ద బస్సులు కార్లో వెళ్తారు ఏదో రైలు వచ్చిన తర్వాత డిస్టర్బ్ ఉపయోగం అంటే సికింద్రాబాద్ అవసరం సిటీ అవుతుంది మన అసలు మీరు డిస్టర్బ్ అయ్యి వ్యక్తిరేసి ఉపయోగం ఉంది ఇదనాటి మనంతే మనం దీన్ని ఎదుర్కొంటూ ఉంటుంది కాబట్టి మీరు కూడా హైవే పూనుకుంటుంటే ఎప్పుడో చేరుతున్నారు విశ్రాంతిగా ఉండాలి కానీ కంఫర్టబుల్ ఉండాలి కానీ డిస్టర్బ్ అయిపోవడం వల్ల ఈ డిస్టర్బెన్స్ వల్ల రైలు ఏమైనా ముందుకు కొంచెం కోసినట్టు ఏమవుతుంది దానికి ఎదురు రావాలి రైలు So your ability to stay calm, composed, undisturbed, that is a, that shows that you are a grown person. The more you are disturbed, దీనికి లేని సైకాలజీ అని ఉంది నేను వాళ్ళు స్టడీ చేస్తారు అమెరికాలో లేన్స్ ఉంటాయి నేను లేన్స్ ఉంటాయి ఇది సెకండ్ లెవెల్లో ఉన్నాడనుకోండి ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి no traffic jam traffic slow డౌన్లో ఉంటుంది కానీ no jam flow traffic flow ఉంది ఫ్లో ఏంటంటే అక్కడ ముందు ఏమైందంటే అవుట్ ఆఫ్ త్రీ లైన్ చిన్న యాక్సిడెంట్ ఏదో అయ్యి టూ లైన్స్ క్లోజ్ చేసి వన్ లైన్ ఉందన్నమాట కాబట్టి మూడు లైన్స్ వెహికల్స్ మెర్జ్ అవుతాయి మెర్జ్ ఒక లైన్ లో వెళ్తూ ఉంటాయి కాబట్టి మొత్తం ట్రాఫిక్ అంతా స్లో ఉంటుంది first you are crawling traffic ఇప్పుడు ఈ లేన్స్ లో వీళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ లేన్ లో ఉన్నవారు ఒక్క ప్రతి సౌండ్ దొరికనే కంప్లైంట్ తీసుకుంటారు ఎందుకని కొంచెం ముందు కదులుతుందని అలా చదవలేదు ఆ చదువుతున్నట్టు అనిపిస్తుంది మీరు ఫస్ట్ లెవెల్ ఫిఫ్త్ కానీ సెకండ్ లెవెల్ ముందుకు వెళ్తే డ్రాయింగ్ అప్పుడు ఈ సెకండ్ లైన్ లో మీరు విజిట్ చేసిన వారు వాళ్ళు వచ్చి రకం చేస్తారు మళ్ళీ ఇద్దరు కలిసి ఇదొక థర్డ్ లైన్ బాగా మూవ్ అవుతుందంటే అనిపిస్తుంది మీరు మళ్ళీ కంప్లీట్ చేసుకుని హడాయి చేసి మళ్ళీ థర్డ్ లైన్ లో వస్తారు కొంచెం ముందుకు వెళ్ళిపోతారు ఓ హండ్రెడ్ యాప్ ముందు వెళ్ళిపోతారు అయితే అక్కడ ఇది ఇదొక మీరు ముందుకు వెళ్ళిపోయిన ఫస్ట్ లైన్ లో వాళ్ళు పక్కన చేస్తారు దీని అర్థం ఏంటంటే నువ్వు ఎక్కడ ఒరిజినల్గా ఉన్నావో అక్కడే వెళ్ళిపోయినా లేక రెండు మూడు సార్లు షిఫ్ట్ అయినా యువర్ తమిళ out of the jam will happen only at the right time ఇదేమి నేచర్ ఈ సత్యం తెలుసుకున్న వాడు కాముగా ఉంటారు ఈ సత్యం తెలియని వాడు సాధారణ షిఫ్ట్ అయితే వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టేసి తన పెట్రోల్ వేస్ట్ చేసుకుంటారు వీరి సంక్రాంతి అన్స్టేబుల్ కదా నిరాశానం దీని మీద వాళ్ళు స్టడీ చేస్తారు నేను ఏంటంటే ఈ ఇంటి చేసి ప్రయత్నం చేసేసి నేను చెప్తూ ఉంటాను మీరు ఎలాంటి ఏ ప్రయత్నం చేసి చెప్తే నేను ఇలా అనుకుంటున్న ఏదైనా మైండ్లో చిన్న మార్పులు వస్తుంది మీరు అడగకుండా కంగారకుండా చికిత్సగా చికిత్సగా మనం ఒక అడగ ఆలస్యం అవుతుంది ఏదైనా రామనామాలు చేస్తే ఓన్లీ హెల్ అని నేను చెప్తూ ఉంటాను ఇట్ ఇస్ ట్రూ దీని రిపోర్ట్ కూడా రాశారు దీని మీద అది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి సో ప్రతి మానవునికి కూడా సామాన్యంగా సర్వస్య సంతోష భవతి సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కలుగుతూ ఉంటుంది ఇప్పుడు బాహ్యార్థలాభే బాహ్యమందు వీడు కోరుకున్నది కోరుకున్నట్టుగా దొరికితే వీడు విన్నాక సంతోషంగా హ్యాపీగా ఉంటాడు బాహ్యమందు మనకు మీకు అనుకున్నది అనుకున్న విధంగా ఇది జరుగుతూ ఉన్నారు ఇది మానవుల యొక్క లక్షణం అయ్యా ఇది చాలా ఇబ్బందికరమైనది ఎందుకంటే ఈ బాహ్యార్థ లాభము అన్నది అది మన చేతుల్లో ఉండదు ఇది డిస్టర్బ్ అయిపోతుంది మీరు రిక్షాలో ప్రయాణం చేస్తున్నారు అనుకోండి ఏదో కారణంగా రిక్షా ప్రయాణం స్లోగన్ విమానంలో ప్రయాణం చేస్తున్నారు అనుకోండి ఇంకేదో కారణంగా విమాన ప్రయాణం కూడా స్లోగన్ దాని లెవెల్కి అది దీని లెవెల్కి ఎక్కడైనా సరే డిస్టర్బెన్స్ వస్తాయి వెరీ సింపుల్ వాకింగ్ లో మీరు వెరీ సింపుల్ వెళ్తాయో ఆటోకి వెళ్ళేదానికి డిస్టర్బెన్స్ వస్తుంది విమానం ఎక్కి వెళ్ళేదానికి దేని దేని కాబట్టి బాహ్యార్థములు ఆల్ ది టైప్ మనం అనుకున్నట్టుగా ఉన్నాం డిస్టర్బెన్స్ మనం ఏదో కోరుకుంటాం ఏదో ఫలానా కోరిక కావాలి అని కోరుకుంటాం అది లభించదు ధరించినప్పుడు సంతోషం లభించదు సో ఈ విధంగా అవుట్ సైడ్ తోటి ఇన్సైడ్ ఇది గల్ఫ్ ఉంటుంది మీరు ఆలోచించండి గల్ఫ్ ఉంటుంది రెండు gulf between inner and outer ఎలాగ గల్ఫ్ ఎలాగా ఇన్నర్ అపేక్ష ఉంటుంది అవుటర్ స్థితి ఉంటుంది what I need what I like to have and what I have వాటి మధ్య గల్ఫ్ ఉంటుంది what I like to have is always more than అటువంటి వారు పర్మనెంట్ గా ఆ డిస్టర్బెన్స్ చేతనంలో ఇబ్బంది పడుతూ ఉంటారు అన్ని ఉంటారు అధికారాలు ఉంటాయి సెక్రటరీ ఉంటాయి సెక్రటరీలుగా ఉంటారు సెక్రటరీ పక్కనే ఉంటారు ఇద్దరు ముగ్గురు సెక్రటరీలుగా ఉంటారు లక్షలు ఉంటాయి కోట్లు ఉంటాయి కార్లు ఉంటాయి అన్ని ఉంటాయి అన్ని ఉంది మీరు డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే what I like to have is always more than what I have ఈ పరిస్థితిని మీరు సర్దుబాటు చేస్తే ఎలాగా what I have is exactly what I like to have దాన్ని వాళ్ళని అటువంటి వాళ్ళని ఏమంటారంటే ఆత్మన్యేవ సంతుష్ట హార్మోనియస్ నిసంగదత్ మహారాజు ఉన్నారంటే ఆయన వెస్ట్రీన్ తెచ్చినటువంటి విద్యార్థులతో ఆయనకు చాలా సంపర్కం ఉంది తొంభైలో ఉంది కాబట్టి వెస్ట్ లో ఉండే పరిస్థితులు ఆయనకు బాగా మహారాష్ట్ర రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి మహారాష్ట్ర రూరల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇది బ్యాక్వర్డ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ మహారాష్ట్ర ఇది రూరల్ ఏరియాస్ చాలా డ్రైగా బ్యాక్వర్డ్ గా ఉంది ఇక్కడ అలా ఆయన ఉంది సో ఈ రెండు కూడా ఆయన బాగా ఆయన ఏమనేవారంటే భారతదేశంలో ఇన్నర్కి అవతలకి గలకి చాలా తక్కువ విదేశాల్లో ఇన్నర్కి అవతలకి గలకి చాలా ఎక్కువ అంతేకాని భారతదేశంలో మనుషులు పనిచేస్తున్నారు ఎంత తక్కువ ఫెసిలిటీస్ ఉన్నా ఎక్కువ కంఫర్ట్ తో హ్యాపీగా జీవించేస్తుంటారు ఆనందంగా జీవించారు వాళ్ళకి కష్టాలంటే పాపం ఆనందంగా జీవించేస్తారు అమెరికా తర్వాత అన్ని సౌకర్యాలు ఉండి ఎప్పుడు టెన్షన్ లోనే దొరుకుతూ ఉంటారు వీళ్ళు ఐటమ్ చేస్తారు అందరూ అది ఎప్పుడు హిందువులతో ఒకరోజులో పిల్లలు ఉంటారు వేరే హై క్లాస్ స్థితి స్కూల్లో చదువుతూ ఉంటారు కాపులో వెళ్తూ ఉంటారు కాపులో వస్తూ ఉంటారు వాడు వాడు బ్యాగ్ దగ్గర తెలియజేస్తుంటే దానాన్ని అన్ని సౌకర్యాలు ఉంటాయి వాడు నోట్స్ అంటాడో తనకి ఒకటో తరగతి చదువుతూ ఉంటాడో తనకి నోట్స్ రాస్తాడో అలాంటి నోట్స్ పిహెచ్డీలో కూడా పదిహేను అంత కలిగే రోజు వాడుతూ ఉంటారు అంత హై క్లాస్ అన్ని సంతోషం ఉంటుంది అయితే ఈ పిల్లలు చదువుకుని బాబు చదువుతాము రైతుస్తారో పాపం లేకపోతారో తల్లిదండ్రులు గర్భమెంట్ గా వాళ్ళతో పోలిస్తే మన ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలు రోజు పక్కన ఆడుకుంటూ ఉంటాం వాళ్ళ విద్య వాళ్ళ గురించి అసలు మీరు ఆ ఇంటర్వ్యూలో ఎంత జరగదనాలి తెలుగు ఏ విధంగా ఉంది మన ప్రపంచం దగ్గరతో ఆలోచించలేదు అంటే ఆ హార్మోన్ లేదు ఇంకా కాబట్టి వస్తువులు ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు ఇష్టం ఆ ఇన్న హార్మోనే ఉండాలి అది కానీ ఆత్మజ్ఞానం అన్నా ప్రాక్టికల్ లైఫ్ అన్నా ఉంటాయి సో సమస్య ఈ సమస్య తమ్ముడికి కూడా బాహ్యార్థ లాభం బయట వస్తువుల యొక్క లభించుతా ఇన్నర్ హ్యాపీనెస్ ఆ సంతోషం ఈ రెండు కూడా బాహ్యానికి ప్రోత్సహించినట్టుగా ఇన్నర్ హ్యాపీనెస్ తెలుసుకుంటా ఇది మామూలు సామాన్య మానవ యొక్క లక్షణం అటువంటి వారు సంసారంలో బద్ధుడై ఉంటారు దీని భిన్నంగా అంటే బాహ్యంలో ఏ వస్తువులు దొరికేవి దొరకలేదు అనే అపేక్ష ఏమీ లేకుండా టోటల్ హార్మోన్ ఇన్నర్ హార్మోన్ ఆత్మని అయితే సంతృష్ట బాహ్యంలో ఏదైనా దొరికితే హార్మోన్ లేకపోతే హార్మోన్ ఒకసారి ఒకసారి నేను ఒక హాస్పిటల్ నేను బస్సు కోసం వెళ్తాను బస్సు కోసం వెళ్తే బస్సు ఇది ఒక అవ్వచ్చు వేళ బస్సులు లేవండి ట్రైన్ అని చెప్తే నేను డిస్టర్బ్ అవుతాను ఆ పక్కన ఆయన ఆయన చెప్తూ అన్ని ఎదుర్కొనేసి మా అందరూ అన్నారు ఆయన అడిగారు ఏమన్నారు మన పరిస్థితి చూద్దాం అయితే ఇప్పుడు ఏం పక్కనే గ్రామం ఉంది కదా రెండు గ్రామంలో పోదాం మరి మన రైతు ఇంకా రైలు చూద్దాం రైతులు మనం వెళ్ళకపోతే ఇప్పుడు ఈ ప్రాబ్లం వెళ్ళకపోతే అక్కడ రావాలి అనుకుంటా టికెట్ అవుతుంది ఎలా అవుతుంది చూద్దాం వెళ్తుంది ఎలా ఆయన నెమ్మది వేయలేకపోతున్నాడు నేను చెప్తాను అప్పుడు ఆయన అడిగాను నేను చెప్తాను కానీ ఎందుకో చెప్పుకోవాలంటే ఈ బాహ్యాస్తం మనం రిటర్న్ అవ్వకూడదు నాకు ఇదే మహాత్మాన్ని దర్శించి మహాత్మ ఈ లోపల మేము ఏదే ఈ లోపల అవులో స్వామిజీ ఆ కేసు నాలుగు వేల ఇంట్లో అన్ని దిగ్గుతాయి పనిచేస్తారో వస్తారన్న ఆలోచన ఈ మోహన వ్యాపరిస్తున్న వాళ్ళు ఎదురు కాబట్టి వ్యక్తి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ కాకుండా ఉండటము అనే విన్నారు హార్మోని ఉంటుందా వ్యక్తి చాలా కష్టం వ్యక్తి ఎంత విజయం గలవాడై ఉండాలి వ్యక్తి చేస్తే వారు ఎటువంటి వారు ఆ స్థితిని ఎక్కించగలుగుతారో చెప్తున్నట్టు ఉన్నాను సర్వతో వేద ప్రశ్న మనం ఇష్టం పడిపోవడానికి టెన్షన్ పడిపోవడానికి కారణం ఏంటంటే ఎక్కడో ఒక అంశంలో మనకి ప్రశ్న దిగుతుంది ఇదో ఇది లేకపోతే దాని మీద పడుకోవాలి నేను దీన్ని సాధించాలి దీన్ని నేను అకాంప్లిష్ చేయాలి అని ఏదో ఒక గ్రీడ్ ఎక్కడో ఒక గ్రీడ్ ఉంది అగ్నిలు ఉండబట్టే మనకు హార్మోని లేకుండా అయిపోయింది జీవితం మనము నాహంకర్త అహంకర్త మనం సాధించేదేం కాదు అంత కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత సాధింపబడుతూ ఉంటుంది అని అలా నిర్జితాగా మనం ఒప్పుకోగలిగితే వాక్య పరిస్థితులు ఎలా ఉన్నా కూడా డిస్టర్బెన్స్ వాక్య పరిస్థితులు కలుస్తూ ఉంటాయి మోస్ట్లీ నార్మల్గానే ఉంటాయి but always very scope for situation and you not దీనివల్ల ఇది నాట్ ఓన్లీ ప్రాక్టికల్ ఇష్యూ దీనివల్ల ఏమవుతుందంటే మనస్సు యొక్క ఒక అద్భుతమైన వికాసం అంతరంగ వికాసం మనస్సు రజోగుణాన్ని కోల్పోతుంది రజోగుణం ఎక్కడ తెలుస్తుంటే రజోగుణం రజోగుణం కోల్పోతుంది తత్వగుణంలో ప్రతిష్ఠితమై ఉంటుంది అటువంటి వారు మాత్రమే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలిగారు సో వివేక ఆత్మ భయ క్రోధ చిన్నప్పుడు జరుగుతున్నా అలా ముఖ్యం తర్వాత సుఖ దుఃఖ సమహ ఎవరైతే సుఖ దుఃఖంలో సమంగా ఉంటారో వాడు ఆత్మనిష్ఠితాడు అని చెప్తారు శ్రీకృష్ణుడు ఆరంభంలో ఆ స్థితి ఇప్పుడు వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృష్ణాత్మడే జీవనిస్తున్నారు కాబట్టి ఇటువంటి చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్ ఇష్యూస్ లో కూడా మనం వికాసాన్ని సాధించినట్లయితే ప్రాక్టికల్ లైఫ్ ఇంప్రూవ్ అవడమే కాకుండా ఇలా ఆ హార్మోన్ ఇంప్రూవ్ అవడమే కాకుండా ఆత్మనిష్టం అయితే మనకి ఎదురు ఆ హార్మోని అన్నది ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది అది కాదు ఆత్మవిత్ ఇలా ఎవరైతే ఉంటారో వాడు ఆత్మనిష్ఠుడు ఇలా ఉంటారు అంటే రతి తృప్తి తుష్టి సంతోషం అంటే తృప్తి మూడు కూడా బాహ్యమునందు ఆధారపడి ఉండవు మూడు కూడా తన స్వరూపంలోనే ఆవిష్కరించుకుంటారు అంటే ఈ has total non dependent freedom అంటే ప్రపంచకి అవుతాయి టోటల్ హార్మోనీలో డిస్హార్మోనీ అనేది సుఖరాము ఉండదు అది సమరసత హార్మోనీ అంటే సమరసత ఆ సమస్య ఉన్నది అది చాలా పెద్ద ఇచ్చేది అది ఇది తలవాడు ఉంటే ఆత్మ ఇప్పుడు మీకు లోకంలో మూడు రకాల వ్యక్తులు అంటే rich people powerful people and religious people మూడు కేటగిరీస్ ఉన్నాయి ముందు ఒకప్పుడు రెండు కేటగిరీలో ఒకటిలో ఉండొచ్చు జనరల్ గా ఈ categories of people they are always disturb చూడండి రెలిజియస్ పీపుల్ ఉంటారు ఆల్వేస్ చేస్తారు ప్రతిదానికి ఒక ఆయన చేస్తుంది చేస్తుంటే ఒక అమ్మాయి చిన్న పిల్లలు అలవాటు చేస్తానండి జంతువులు వేస్తూ ఉంటారు అలా తండ్రి తండ్రి తండ్రి కట్టి జంతువులు వేస్తూ ఈ సంఘానం చేసే ఆ పరిస్థితి కలిగింది అమ్మాయి ఇంకో గంట బాధపడి ఈ ఎక్కడ పెడతారు ఈయన డిస్టర్బ్ అయిపోయి ఎంత డిస్టర్బ్ అయిపోయేదంటే ఇది చెప్పడం అవసరం అయింది డిస్టర్బ్ ఏమన్నా డిస్టర్బ్ అయిపోతున్నారు ఏం పెట్టిందండి ఏం ప్రమాణం అవుతుంది ఏం ప్రమాణం అయితే సంఘానం నీటితో వెళ్ళిపోయారా లేకపోతే మెడికల్ మరి కొత్త ఏముందండి అమ్మాయి కదా అంటే మీరేం అంటే మీకంటే మీరు మరీ పార్టీ ఏమైనా కూడా మీరు అలాగే మాట్లాడుతున్నారు సో అమ్మాయి ఆట ఆట ధర్మంలో ఉంది ఆట మీద మనం నేను తీసుకోవాలి నేను సంధ్యావతుల మీద మనసు పెట్టి అన్ని తీసుకో మీరు అబ్బాయి డిస్టర్బ్ చేయలేదు అమ్మాయి మిమ్మల్ని డిస్టర్బ్ చేసింది కాబట్టి ఈ religious people they are they are powerful people disturb ఒక పరాయణుడు ఎప్పుడూ తీసుకుంటుంది వేరే ఆత్మ ఆత్మ నిత్యం ఇష్టం రాలేదు ఇదండి ఇదండి ఆత్మ ఇదండి వేరే నిజంగా ఆత్మ ఇదండి దోషం అది ఆత్మ దగ్గర మహారాజ ఇదండిగా ఉండాలి ఇదేమీ ఎదురుగా ఉండాలి ఆత్మవంతిగా ఉండాలి ఉన్న హార్మోనియని ఉంటారు తస్య కార్యం కర్మీయం విద్యతే నాస్తి అటువంటి వ్యక్తికి కార్యము అంటే తప్పక చేయదగిన కర్మ అనేది ఏది ఉండదు తప్పకుండా చేయగలిగినటువంటి ఇది ఇక్కడ నిశ్చయించే పఠించే ఓ విధి ఓ విశేష అని పిల్లవడం తర్వాత దిగులో అతీతమైన మార్గంలో వారు తీసుకుంటారు ఎందుకంటే బాహ్యములందు తృప్తి తృప్తి తర్వాత రబి పెట్టుకున్నవాడు పుస్తకం గుణంలో బంధువులో ఉంటారు ఎప్పుడైతే బాహ్యాపేక్ష లేకుండా తనలోనే తృప్తి తృప్తి రద్దీని ఆవిష్కరించుకుంటారో అంటే అర్థం ఏంటంటే is not psychologically dependent upon the outside situation అనే స్థితిలో ఎవరైతే ఉంటారో వారు విశ్లేషణీయమైనటువంటి ఆత్మనిష్ఠుడై ఉంటారు అటువంటి మహానుభావులకు విధి నిషేధం ఉండదు విధి నిషేధం ఎవరికండి ఎవరైతే భక్త వాడు కర్త అయిన వారికి కర్త భక్త అయిన వారికి వీళ్ళు భక్తత్వానికి అతీతంగా ఉంటారంటే విధి నిషేధం ఇటువంటి వారిని కర్మకాల భిక్ష చదువుతావా అంటే మీరు లెటర్ తీసుకోకూడదు స్క్రిప్ట్ తీసుకోవాలి నిజం కదా సంపూర్ణ సొసైటీ సొసైటీకి మార్క్స్ వచ్చింది చదువుతావా అన్నా ఇక్కడ చదువులేదు చెప్పి చెప్పేది ఎక్కడ మీకు సికింద్రాబాద్ ఏ అవుతుంది మీకు చెప్పే లేకుండా పొద్దుతారు మీకు ఎక్కడ మీకు చెప్పి చెప్పిన నాలుగు నేను చెప్పిన సమయం ఎక్కడ చెప్పే లేకుండా చెప్పాను ఏదైనా మొత్తం ఉంటే మొత్తం ఇప్పుడు ఉంది మొత్తం ఆ మొత్తంలో అక్కడ ఉంటుందనే నమ్మకం ఎవరో తీసేస్తారు సో కాబట్టి తమతలా అసహాన్ని కాదు అలా చేయకూడదు అలా అలా తీసుకుంటే నేను కాకినాడ వెళ్ళాను ఒక ఆయన నా ఇంటికి అసహాయం వస్తుంది వచ్చి నన్ను మీరే అయ్యో నేను వస్తుంది చదవాలి నిర్మూలన వస్తుందిగా ఏంటంటే ఆయన ఒక ఆయన ఏం చేశారంటే యజ్ఞం చేశారు హిందీ గారిని చేశారు హిందీ గారమో అయితే స్త్రీ యజ్ఞమో చూపిస్తారు అలాగే హిందీ దాంట్లో ఒక విద్య ఉందంటే ఎవరైనా ఈ దేవుడిని ఈ దేవుని ఆరాధించిన సందర్భంలో ఈ చక్ర ఆరాధన చేసిన సమయంలో ఒక ఇలాంటివి కొన్ని ఉంటాయి ఇది జలోత్సర్జనము అంటే ఒక ఎద్దు విదిలిపెట్టాం దాన్ని మనం బరువోది పెట్టకుండా విదిలిపెట్టాం అలా పూర్తిగా అలాంటిదే నేను ఇంటి నేను చెప్పాను అలాంటిదే ఏంటంటే ఎవరైనా ఒక విరక్తి ఉన్నట్లయితే వాటికి ఆ శ్రీకృష్ణ చేసిన మూడు రోజుల్లో వాటిని సన్యాసి సన్యాసం తీసుకునేది అది కైవసం ఎందుకంటే ఇది గంగా నది ఎక్కడ ఉంది సర్వం అక్కడే ఉన్నాయి ఆ ఆరాధన స్థలంలోనే ఉన్నాయి ఆ యజ్ఞశాలలోనే అక్కడే సన్యాసం తీసేసుకోవచ్చు అని ఆ విధంగా ఏవో వాక్యాలు ఉన్నాయి వాక్యాలు ఈ కర్మకాండలో అన్ని రకాల వికల్పాలు పెట్టుకుంటూ ఉంటాయి మీరు గొప్ప కొంచెం వ్యవస్థ లేదు ఆయన ఏం చేశారంటే ఆయన చాలా దొరుకుతాయి ఆ యజ్ఞం ఆయన ఏం చేశారంటే ఇలా ఉంది మీరు సన్యాసం తీసుకుంటే చాలా బాగుంటుంది అని బాగా మీరు ప్రకటన పెట్టేసి ఆ టైంలో ఇది సన్యాసం ఇచ్చేసి ఆయనకి సంతాయం వేసేసి ఆయన మొత్తానికి సన్యాసమైన ఆయన పెద్ద అయిపోయిన తర్వాత ఏం చెప్పారంటే తను తన మీరు టెక్నికల్గా లేకపోతే స్త్రీ దేవుడు మిమ్మల్ని చెప్పులు చేస్తుంది కోపం ఎక్స్పీరియన్స్ కోపం వస్తే ఎవరో చెప్పలేదు ఇలా ఉంటుంది అసలు మామూలుగా అసలు మీకు దాంట్లో కొంచెం అపరాధం అవుతుందో భయం కొద్ది ఒక్కో ప్రతి వారికి ఉంది కానీ ఇంకోటి మీరు తరుతర వాసన చేయాలని ఆయన ఈ తరుతర వాసన చేసే ఏ చెప్తే ఆయన దృష్టి తీసుకుని దిగుతారు రెండోలో మూడు రోజులు మాత్రం చేశారు ఇంకా అక్కడ నుంచి పారిపోయి వాళ్ళు పెరిగితే మళ్ళీ ఏం చెప్తారో పారిపోయి కాకినాడ వచ్చేసినాం మీకు నా దగ్గర ఉపాయం అప్పుడు ఆయన పరిస్థితులు ఏమి తెలియజేయాలి ఈ పరపరమాసాలు ఏమి కూడా పరిస్థితి అది తీర్చి మీరు తీసుకోవాలి వాక్యం మీద డిపెండ్ అవ్వద్దని అభిప్రాయం అని ఆయన అపాయం కాబట్టి ఇది చేస్తుంది తరుతర తరపల హింస తరుతర వాసన అంటారు అలా ఇలా అంటే కన్వీనియంట్ గా మనం ఎక్కువ తెలియాలి సో అది కూడా పోషిస్తారు తరతల హింస తరుతల వాసన ఇంకో మాట రాసేదా నిర్దండ కపాలా అని రాసేది అంటే దండ కమండలాలు ఏమి ఉండవు కదా ఈ విధంగా ఆత్మవుతుంటాడు అటువంటి ఆత్మవ్యక్తికి కర్తవ్యము ఏమి ఉండవు కర్మ ఉంటుంది కర్మ ఉండదని అనుకున్నాడు కర్మ ఉంటుంది కర్మ లేకుండా ప్రాణం ఉన్నంతగా కర్మ ఉంటుంది దేహంలో ప్రాణం పోయిన తర్వాత ఇంకే కర్మ అంత అసలు కానీ కార్యంలో విద్యుత్ కర్మల విద్యుత్ కర్మ ఇంకోటి నడిచేటప్పుడు కర్మ కాదు కర్మ ఉంటుంది అలా వీధితో నిత్యంతో కూర్చోలేదు కదా ఆత్మహత్య కదా అది కాబట్టి వీధి ఊరికి taking children out there, doing the good jobs, తనకనే ఏదైనా సేవ చేయండి సేవలతో ఏముంది జస్ట్ ఇన్సిడెంట్ సేవ అనే మాట వంట నో బెటర్ పోదని సేవ అన్నాం కానీ ఇన్సిడెంట్ జస్ట్ పసాన్ ఇప్పుడు ముఖ్యం ఉందనుకోండి నాకు ప్రయోజనం మీరు ఉపయోగపడుతుంది ఓకే గో హెడ్ ఇంటెక్ట్ దీంట్లో సేవ ఏముంది పసాన్ అలాగన్నమాట ఇన్సిడెంట్ అంటే ఆ సంతృత్వం అనేది లేకుండా అటువంటి మహాపురుషులు వారు కర్మ కానీ కార్యం ఉండదు ప్రస్తుత కార్యం నడిపిస్తే కానీ నిర్విషేధాన్ని అప్లై చేసి ప్రయత్నం చేయకూడదు సర్వూతూ వ్యపాశ్రయ ఆ టోటల్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో సైకలాజికల్ డిపెండెన్స్ సుపరాము లేదు అంటే ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ ఈ శ్లోకంలో చాలా అద్భుతంగా వర్ణించారు టోటల్ ఫ్రీడమ్ సో అందాము సత్య వానికి ఎప్పుడైనా చేసిన దానితో చేసిన దానితో అర్థ ప్రయోజనము లేదు అభివృద్ధైన దానితో విహాయుడు సత్యన ఎటువంటిది కూడా నా ఇప్పుడు ఆయన కర్మ చేసేదనుకోండి ఒక కర్మ చేస్తాడు ఒక కర్మ చేస్తే అదిగో ఆయనకి పుణ్యం వచ్చేసింది చేసిన దాంతో ప్రయోజనం లేదు చేయలేదు అనుకోండి అదిగో ఆయన చేయలేదు కాబట్టి ఆయనకి ఏదో అయిపోయింది చేస్తే ఫలం చేయకపోతే ప్రత్యవాయం ఇది ఇది సంసారి యొక్క లక్షణం అది చేస్తే ఫలం చేయకపోతే ప్రత్యవాయం ఆత్మజ్ఞానికి చేస్తే ఫలము లేదు చేయకపోతే ప్రత్యవాయం లేదు నైవతస్య ప్రత్యేనార్థ తనైతే పోయి ఫాయిదా ఇస్తూ నహి హోగా నా గురుకే నేహతస్యన నహి తన్నేసే నుక్సాన్ నహి హోగా ఆ శ్లోకానికి అలాగా ఓకే వండర్ఫుల్ కానీ సంసారం ఎలా ఉంటాడు చేర్చేస్తాం చేయకపోతే ప్రతిఫలం జ్ఞానం ఎలా ఉంటాడు చేస్తే చేయించి ఫలం అనేది చేయకపోతే విశిష్ట ప్రతిఫలం చేస్తే చేస్తాడు చేస్తే చేస్తాడు గాలిలాగా పక్షిగా ఉంటాడు క్రీడ టోటల్ కర్మ బంధాన్ని నిర్మించలేదు వేరే అయితే ఒక రచిస్తారు కర్మ కర్మ ఉంటాడు మంచిది ఏ కర్మ లేకుండా ప్రభుత్వం అక్కడ భోగాలు వచ్చి ఈ వరకు మనకు ఒకరికి మంచిది ప్రతి ఇంకో యాంగిల్లో బంధువులు కూడా ఉన్నాయి ఈ కర్మనిష్ఠులు కర్మస్థులు ఉంటారు ఎప్పుడు కూడా ఈ కర్మ చేసుకోలేకపోయా ఇంకా అనే వెలితితో బాధపడుతూ ఉంటారు నేను ఒక పెద్ద వైద్యుడు ఆయన అగ్ని అగ్నిదానం చేసి అగ్నిష్టమం చేసి మహాగ్ని చేయమని చేసి రాజదేవుని చేసి అఖిలాత్రం చేసి నిత్యం చేశారు బాధపడుతున్నారు పెద్దవాళ్ళు అయిపోయాను తెలుసుకోవాల్సిన కర్మ తెలుసుకోలేకపోయాను ఎందుకంటే ఏం తెలుసుకోలేకపోయాను మీరు చేసిన కర్మలు విద్య తెలుసుకుంటేనే వాళ్ళు ఎక్కువ లోకంలో అనుకోవచ్చు ఇంటికి తెలిస్తే నేను పండితులు అయిపోతున్నాను నేను చేసే కథలో అలాగే రవి చేసేస్తే మీరు మీకు లోకేళ్ళు మహాత్మా అంటేస్తాం వరకి చేయలేదయా ఎవరికేమో ఒకరిని తర్వాత ఇంకొకటి కూడా సౌందర్య చేయాలి అంతే వరకి చేయలేదు సౌందర్యం అని తెలిసి తర్వాత ఆయన సౌకర్యం చేశాను సౌందర్యంలో చేశాను ఈ విధంగా ఉన్నాయి సో ఎంత కర్మ చేసినా ఇంకా చేయలేకపోయాను అని వెలుగుంది తర్వాత కర్మ చేసిన వాళ్ళలో నేను ఆరాధన చేశాను అనే జన్మ సాధారణంగా నన్ను నమ్ముతూ ఉంటాను నమ్మే అడుగుతున్నానంటే ఇంకా అసలు మామూలుగా కొంత పిఠాస్తుంది వాళ్ళని కొందరికి ఎక్కువ అడగాల్సిన సమాచారం నేను పెద్ద పెద్ద ఫోకస్ పెట్టను అంతా వేలాంతనే చెప్తూ ఉంటాను అటువంటిది నన్నే అడుగుతారు ఏమని ఏమంటే లలితాశాస్త్రం జరిగాను కానీ ఖర్చు చదవలేదు అపరాధమానం అసలు కంట్రోల్ వాళ్ళు చూడాలి కంట్రోల్ వేస్తున్నాను పది వందలు ఉంటాయి ఇస్తే దూరచ్చు అసలు విషయమే కాదు ఇస్తే దూరచ్చు నాకు చేసుకుంటారు ఆ గౌరవగా ప్రారంభం అదే అలాగా ప్రారంభం లేదండి ఏంటంటే నిశ్చింతగా ఉండండి అని నేను అంటాను అంటే అర్థమాన గౌరవ అపరాధమే అని శ్లోకం ఉన్నట్టు అపరాధం లేదంటారు మీరేదో పేరుతో చేద్దామంటే అది కూడా ఏం లేకుండా నేను చెప్తానంటే అలా వెళ్తానండి నేను అభిప్రాయం ఏంటంటే నేను తప్పకుండా చదివినట్లయితే అధికస్తే అధికం ఫలమని చెప్పడం కోసమే తాత్పర్యం కాదు చదవకపోతే మిమ్మల్ని ఏమో ఐక్యస్థానం ఇంకనే ఫోన్ వచ్చిందని అభిప్రాయం కాదు వ్యక్తివాదం ఏముంది మీరు తెలుసుకోండి దానికి ప్రతిబంధం ఈ విధంగా నేను వెళ్ళి చేసిన దాంట్లో అపరాధాలున్నాయని అర్థమే నిజమే ధర్మాహుడు కూడా అనేక ధర్మం చేసిన సాహకుడు ధర్మనిష్ఠుడు కూడా మరణించే ముందు సింహం సాధున సరళం సింహం పాపమ సరళం చైతన్యంలో చూశాను ఇంకా చేయాల్సిన ముందుగా నేను ఏం చేయలేదు నేనేం పాపాలు చేశాను అని దుఃఖపడుతూ ఆలోచించాను धन आत्मज्ञान एक आत्मा तो आत्मनिष्ठ ये रखने ताप इबंध रखे तो अरे अधिकार नाप्रुपये प्रकाश सर्वभूते कस्ट अर्थम व्यापार आत्मनिष्ठ को बाह्य देश ఆశ్రయము డిపెండెన్స్ ఉండదు సర్వభూతే సకల ప్రాణుల కూడా ఆశ్రయం డిపెండెన్స్ ఇప్పుడు ఏదైనా ఏదైనా మహాత్ములు ఉండేవారు ఆయనకి ఒక శక్తి ఆయన పాలు తాగడం వాళ్ళు మామూలు గౌరవాలు చేస్తారు పాలు తాగడం అనేది ఒక ఒక అలవాటు పాలు కష్టపోతే ఆయన అనుకోవాలి మన కాఫీ దాకా ఆయన పాలు సో ఉపయోగించి పల్లెటూళ్ళలో పవర్ కావాలని ఎక్కడ చెప్పలేదు సంతకాలు మాత్రం చెప్తున్నాను సో ఉపయోగించి ఏం చేశారంటే మనకి మీరు పాలు తాగే అలవాటు ఉంటే నేను పాలు తాగలేదు మనకు నేను మీ రోజు షేర్ పాలు పంపిస్తాను అని తాగి ఒక దగ్గరలో వచ్చి షేర్ పాలు పంపిస్తాను ఇదేమో ఆ షేర్ పాలు తీసుకునేది కదా కావాలంటే తీసుకునేది దేని ఉంది అయితే ఆ షేర్కి పోయారు ఆ పేజీ పంపడంలో ముందు ఇల్లు పోలిస్తే అది ఒకటిగా ఉండేది ఎందుకంటే ముందు ఆ పేజీ జహత్కార్యం చేస్తారు పేజీ జహత్కార్యం చేస్తే ఇక్కడ ఆశయించడం ఆశయించడం ఇంకా పాల్గొనడానికి వీళ్ళు ఎవరు తీసుకొస్తారు సందర్భంగా ఉండదు కాబట్టి ఇది పదిహేను రోజులు ఇది పాలు లేకుండా ఇబ్బంది పడుతుంది ఆ తర్వాత పేజీ పుట్టిండు అధికారంలో వచ్చారు వారి పేజీ వారి పేజీ వచ్చే దాతకారం కాదు వీడు పాలకు బంద్ చేస్తారు మీరు కౌంట్ చేశారు నాకు అసౌకర్యం ఏం కావాలి మీరు కాల్ కౌంట్ చేశారు వాళ్ళు ఒక వంద రోజులు పంపించి అప్పుడప్పుడు పంపించి వాళ్ళకి మనిషి గారికి అప్పుడు పూర్వతరం వాళ్ళకు ఉన్న శ్రద్ధ తర్వాత తరం వాళ్ళకి ఎందుకుంటుంది తర్వాత తరం వాళ్ళు వీళ్ళు ఆధునికంగా మరి వ్యవసాయం వస్తుంది ఇంకో గురువులకు వస్తుంటారు ఇంటి వాళ్ళు ఏంటంటే శ్రద్ధ సో ఇది వాళ్ళు పంపించడం మానేశారు మీరు చాలా దుఃఖపడుతున్నారు దీన్ని అంటారు అర్థం వ్యవహారం కాబట్టి ఈ మహాత్ములకు అటువంటి అర్థం యథార్థుడు యథార్థుడు అంటే ఆధారపడడం అర్థానికి ఒక పని గురించి లేక ఒక రాష్ట్రం గురించి ఒక ప్రయోజనం గురించి ఆధారపడడం ఆశ్చర్యంగా పెట్టుకుంటాం అటువంటి అర్థం యథార్థులను ఈ మహాత్ములకు సకల ప్రాణులలో ఏ ప్రాణులందు ఉండదు అసలు ఇది వేరే కాదు సో నిజాస్తి సంలోభితే ఈ దృష్టిలో నేను నాకు అవసరమైనది నేను ఆశ్రయించాల్సింది ఇది ఉంటేనే నాకు సుఖమని అనుకున్నది ఏది లేదు అది ఆత్మజ్ఞానం యొక్క ఆత్మనిష్ఠులలో మహాత్ములను అసంగత అసంగత్వాన్ని గురించి చెప్తూ మహాత్ములు ఏమన్నారంటే ఈ దునియామే మేరా శిక్షి मैं अकेला ईश्वर का हूँ मेरा यहाँ कुछ भी नहीं है ఆయన దర్శించడానికి వెళ్తే ఆ బయట దేని బయట ఏవో శ్లోకం ఏవో రాస్తున్నాయి ఆయన చెప్పిన మాటలు ఇలా ఆయన మీద వ్యక్తి రాశారు అదేంటంటే ఏది దృష్టిలో నాదన్నది ఏది లేదు నేను ఈశ్వరునికి చెందిన వాడను ఈ సృష్టిలో వాళ్ళందరికీ నేను చెందిన వాడను కాను నాకు ఈశ్వరుడే నావాడు ఈ సృష్టిలో ఎవరు కానీ ఏమీ కానీ నావాడు కానీ నాని కానీ లేదు ఎంత గొప్ప వైరాగ్యం ఉండాలి ఎంత ఆత్మనిష్టం ఉంటే అసమాధానం కలుగుతారు ఈ మధ్యకాలంలో ఈ భూమి మీద ఈ భారత భూమి మీద నడిచిన మహాత్ములలో ఇంకా ఎవరైనా ఆయన కావాలి ఆయన ఇల్లు పెట్టాసే నేను చదివి రాష్ట్రం అంతటి దేహాత్మభావ తిరస్కారం చేసినటువంటి మహాత్ముడు మధ్యకాలంలో మధ్యకాలంలో అపోజిట్ దేహాత్మభావాన్ని తెలిసి చేసినటువంటి వాళ్ళే కనపడుతున్నారు సాధువు సంతులు అన్న వాళ్ళు కూడా హిమాత్మభావానికి వాల్యూ ఇస్తున్నట్టుగా అనుకునే ఈ రోజుల్లో ఆయన మళ్ళీ శివుడు దత్తాత్రేయుడే మళ్ళీ అవతరించేలా సో నజాస్తి సర్వభూతేషు కష్టి అర్థం యథాస్థుదయ అన్నాము అత్యాభివృద్ధి సర్వభూతేషు సకల ప్రాణులైన కష్టికి ఏదైనా కర్తవ్యమాశ్రయ అర్థ ప్రయోజనము కొరకైన వ్యపాశ్రయ ఆశ్రయించిన నా లేదు ఆశ్రయించడం అంటే పట్టుకోవడం ఇప్పుడు సెక్రటేరియట్ లో ఏదో పొలం అనుకోండి ఎవరో పట్టుకోవడం లేదు ఎవరో కాలం పట్టుకోవడం పట్టుకుంటే ఆయన అయ్యా మీకు పని తీసుకొస్తుంది మాకు ఆ పర్సన్ రిలీజ్ తీసుకొస్తుంది మాకు ఆ పర్సన్ ఆ ధనం మమ్మల్ని కాపాడుతుంది ఆ ధనం కాపాడుతుంది కాబట్టి నేను కాపాడుతుంది ఇది గది కావాలండి అది ధనాన్ని ఆశ్రయిస్తే ఇది మనిషిని ఆశ్రయిస్తుంది లేదు ధనం కావాలి కదా ఆ ధనం వస్తుంది అయిపోతుంది అక్కడితో పరాధీనత ఏమవుతుందా ఇంకొకటి కావాలి దానికోసం ఇంకో అనుకోండి మొత్తం ఎవరో ఒకటి కాలు పట్టుకుంటూనే ఎలా ఉండకూడదు కదా టోటల్ ఫ్రీడమ్ ఉంటారు టోటల్ ఫ్రీడమ్ అంటే ఏదన్నమాట ఇది దేహం ఉండేది దేహం నేను అంటే మీరు ఈ సృష్టిలో ఉండే ప్రతి ప్రాణం మీరు ఎంత చేస్తుంది చెప్పండి ఎందుకంటే దేహాన్ని నిలబెట్టడానికి అభిమానాన్ని నిలబెట్టి దేహం నిలబెట్టింది మనం కానీ కాదు ప్రభుత్వం నిలబెట్టింది ఆ అభిమానాన్ని పెంచి పోషించడానికి ఎంత పరాధీనతో అసలు మీద ఆహారం ఇతరులు ఇబ్బంది పడుతుంటారు చాలా అంశాలలో ఇబ్బంది వస్తాయి కాబట్టి మహాత్ములు ఎటువంటి ఆశ్రయము లేకుండా పూరాకు పూరా ఆత్మ ఆశ్రయుడు ఇది జ్ఞాన మార్గం జ్ఞానానికి సంబంధించిన భాష అదే భక్తికి సంబంధించిన భాష అయితే పూర్ణంగా ఈశ్వరుని మీద ఆశ్రయం కలిగి ఏమర్థమైందంటే లోపం వ్యవహారం చేయలేదు కాదు చేస్తారు ఆ ఫ్రీడమ్ ఏంటి చేస్తారు ఒక ఫ్రీడమ్ అంటే వెనక్కి నుంచి లోక వ్యవహారం చేస్తారు తప్పిస్తే లోక వ్యవహారాన్ని ఆశ్రయించి విధంగా చేయాలి ఓం క్యాన్సిల్ అయ్యాయి ఇప్పుడు టుమారో వేయాలి అదే టుమారో వేయాలి ఎక్కువ కాన్సెప్ట్